श्रीगुरुभ्यो नमः हरिः ॐ रामानुति स्वागतम् ये श्रीमहागणाधिपये नमः सदा शिवनमानमान् शङ्कराचार्यमध्यमः సహ విజ్ఞా ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం ఏషవో విష్ణకామధుక్ భాష్యం చూస్తున్నాము అనేన యజ్ఞాన ప్రసవిష్యం ఇంతవరకు వచ్చినట్టున్నాను తాము దుర్గం అనేన ప్రసవ వృద్ధి ఉత్పత్తి తాము పురుషం పరమేశ్వరుడు జగత్తును సృష్టించి ప్రాణులను సృష్టించి మానవులకు ఎవరు బోధించేటంటే మీరు ఈ యజ్ఞాన్ని కూడా కలిసి సృష్టించారు యజ్ఞంతో పాటుగానే సృష్టించారు అసలు మీరు ఈ మానవుడు జన్మించడంలో యజ్ఞాలు బోధ యజ్ఞాలు ఉన్నాయి పృథివీ యజ్ఞం ఉన్నది పృథివీ యజ్ఞం చేస్తే ఆహారం ఇవ్వబట్టి వీరికి సృష్టి కలిగింది వాయువు యొక్క యజ్ఞం ఉన్నది జలముల యొక్క యజ్ఞం ఉన్నది సకల పంచభూతములు యజ్ఞం చేయబట్టి వీరికి చూడండి ఒక మానవుడిగా నిలబడి ఉండాలంటే చుట్టూ ఉండే ప్రకృతి ఎంత యజ్ఞాన్ని చేస్తుంది ప్రకృతి యజ్ఞం చేయడం మానేసింది అనుకోండి వీరి ప్రాణాలు లేకుండా అలాగే సమాజం ఇప్పుడు మనం భాషను నేర్చుకుని భాష నేర్చుకున్నాం అంటే ఎక్కడి నుంచే నేర్చుకుంటాం సమాజంలో భాగంగా ఉండబట్టి భాష నేర్చుకుంటాం ఆలోచించడం కూడా సమాజంలో భాగంగా ఉండి నేర్చుకుంటాం సమాజంలో లేకుండా మనం ఏ సహాయాలను విడిచిపెట్టే అనేది మనిషి కనుక చుట్టూ ఉండే సమష్టి ఏమిటో ఆ సమష్టి యజ్ఞాన్ని చేస్తున్న వ్యక్తి వ్యక్తి నిలబడి ఉన్నాడు ఒక వ్యక్తిగా వీడు మనుగడను సాధిస్తున్నాడు కాబట్టి ఈ సత్యాన్ని గుర్తించి వ్యక్తి మనిషి కూడా తన వంతు యజ్ఞాన్ని తాను చేయాలి అంటే తను యజ్ఞం చేయకుండా తన ఇతరులకు నింగడం ఇంకా ఇంత కట్టడం ఎగరవాలి లేకుండా నిండుతూ ఉంటానంటే ఎంతో కాలం సమస్యలు ఇది వినాశాన్ని దానం చేస్తుంది కాబట్టి ఇదిగో యజ్ఞాన్ని నేను సృష్టించాను ప్రకృతి అంతా యజ్ఞాన్ని చేసుకోండి నేను పుట్టుతోనే యజ్ఞం యొక్క ఇదో ఒక యజ్ఞాన్ని యజ్ఞంలో నేను కామధేనుని తీసుకున్నాను ఈ కామధేనుని పరిపాలించుకో దీన్ని రక్షించుకో అని ఆ యజ్ఞాన్ని మనం చేస్తారు కాబట్టి మనం యజ్ఞాన్ని అనుష్ఠించాలి యజ్ఞ సిద్ధాంతం చాలా విస్తృతమైన అర్థంలో ఇక్కడ ప్రయోగాలు ఉన్నాయి ఆ విషయమంతా నేను మీకు మనం చేశాను కాబట్టి యజ్ఞం చేసి ప్రసవిష్యర్థం ప్రసవిష్యర్థం అంటే ప్రసవం తీర్థం ప్రసవము చేయుడు ప్రసవము అంటే విధి ఉత్పత్తి కాబట్టి సంపదను సృష్టించండి సంపదను వర్ధన చేయండి దీని ధర్మాలను మీరు చేయండి తర్వాత యజ్ఞాన్ని చేస్తూ జీవించండి అని ఆ విధంగా ప్రజలకి మానవులకి బోధించినారు ఏష యజ్ఞ మహాయుష్మాకం అస్తు భవతు ఇష్టకామధుత్ సో ఈ యజ్ఞము ఏతవో ఇష్టకామధుత్ ఈ వాక్యం ఏత అంటే ఏత యజ్ఞ ఈ యజ్ఞము వహ అంటే యుష్మాకం మీకు అస్తు ఏత వహ అస్తు అంటే భవతు అభూత ఏమిటవాళ్ళు యజ్ఞము అంటే ఇష్ట కామధుకు కావద్దు కామధేయులు కావద్దు కామధేయులు అంటే కామనలను తీర్చిచేది అది కామధేయులు అంటే మనకి ఏ కోరుకున్నా ఆ కామధేయుని ఆశ్రయిస్తే ఆ తోటికి తీరిపోతుంది గ్రహించాలి సో యజ్ఞము అతిథి యజ్ఞాన్ని చేస్తే అది కామధేను మనకుండే ఇష్టము మన అభీష్టములన్నింటినీ కూడా కామధేను నిర్వర్తించినట్టుగా యజ్ఞం వల్ల మనం సాధించుకోవచ్చు కాబట్టి ఆ శిక్షాన్ని మీరు యజ్ఞాన్ని చేయండి యజ్ఞం అంటే చాలా విస్తృతమైన అర్థంలోనే దీన్ని తెలుసుకోవాలి అప్పుడే ఇక్కడ ఉన్న ప్రసంగం తెలుస్తుంది తర్వాత నాలుగో అధ్యయనంలో కూడా శ్రీకృష్ణుడు యజ్ఞ సిద్ధానికి చాలా విస్తృతమైన అర్థాన్ని చెప్పబోతున్నారు కాబట్టి నేను ఒక పదానికి అర్థం చెప్పేప్పుడు చాలా స్పెసిఫిక్ ఆ నేరో సెన్స్ లో అర్థం చెప్పచ్చు విస్తృతమైన సెన్స్ చెప్పారు ఇప్పుడు గీతలో మనకి ఇక్కడ ఈ సందర్భంలో యజ్ఞ శబ్దానికి విస్తృతమైన అర్థాన్ని చెప్పాల్సి ఉంటుంది తర్వాత ఆ ఇష్టకామభిత్ అనే పదాన్ని వ్యాఖ్యానం చేస్తున్నారు ఇష్టామభిప్రేతాన్ కామాన్ ఫల విశేషాన్ तो इस्तान हवान दो भी అని విగ్రహవాక్యం ఇస్తాన్ అంటే అభిప్రేతాన్ మన చేత కోరబడేది కామాన్ అంటే ఫల విశేషం ఆయా ఫలములను నాకు ఈ ఫలం కావాలి ఆ ఫలం కావాలి మానవుడు కోరుకుంటూ ఉంటాడు ఆయా ఫలములను దో భీ అంటే తీర్చి కూర్చున్నది అంటే తీర్చి ఉన్నది అని అర్థం అని విగ్రహవాక్య ఇష్టాన్ కామాన్ యోగి ఇది ఇష్ట కామభుత్ సో ఆ విధంగా యజ్ఞాన్ని మీరు ఒక సామర్థ్యంగా అర్థం చేసుకోండి అంటే చూడండి ప్రకృతి యజ్ఞం చేసి మనకి ఒక జీవనాన్ని అనుగ్రహిస్తుంది ఇప్పుడు నది ఉందండి నది యజ్ఞం చేస్తాం నది యజ్ఞం చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి నది విషయంలో యజ్ఞం చేయాలి అంటే యజ్ఞం చేయటం అంటే నదిలో ఏదైనా పుల్లు అని ఉన్నాయనుకోండి అది దాంట్లో వెళ్ళకుండా జాగ్రత్త నది ఏది సుందరంగా ఉంది అది యజ్ఞం అవుతుంది రాజమండ్రిలో పేపర్ మీద పెట్టారు ఆ పేపర్ మీద కారణంగా గోదావరి నది ఎంత ఘోరాతి ఘోరంగా కలుషితమైపోయిందో ఎక్కడానికి వీలు ఎందుకు ప్రాథమిక రాజకీయ ప్రాథమికం ఎందుకంటే అది అభివృద్ధి యొక్క చిహ్నం ప్రైవేట్ ప్రాథమిక గవర్నమెంట్ అలాగే ఉంటుంది గవర్నమెంట్ అంటే అర్థంగా ఉంటుందన్న అభిప్రాయం కాదు ఆ పేపర్ మీద పెట్టి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దర్శిలో ఉండే జనులందరూ కూడా ప్రభుత్వాలు అయితే ప్రజావేది అంటే మనం అయజ్ఞం చేస్తున్నాం విజ్ఞాన విజ్ఞాన్ని ఆ వంటి గోదావరిని సాగు దానివల్ల మనల్ని ఉద్ధరించింది దేవుడు ఉద్ధరించగలుగుతాం ఒక సమాజం ఏ సమాజం అయితే ఇటువంటి పాపకార్యాలను సమష్టిగా అందరూ కలిసి ఆచరిస్తారో ఆ సమాజం వినాశం వేసి దారితీస్తుంది తప్పిస్తే మనం యమునానది ఒక మొదటి కాలువలాగా ఉంటుంది యమునాన్ని నదీ లక్షణం లేదు అత్యాచార నుంచి వచ్చి ఎదురు మీరు నది నీరు వల్ల ఎవరు ఉంటారంటే గంగాది గంగా భారత హారతిగా ఉన్న హడావులో దాని గంగా హారతి అనేది మోస్ట్ ధనస్ దాంతో బాప్తి చేయాలి ఆ హారతికి అంటే ritual and as a ritual దానికి ఎంత అర్థహాసంతో ఆచరించాలో అంత అర్థహాసంతో ఆచరించాలి యాజ్ ఎ రిచువల్ సో ఆమె ఆ రిచువల్ అయిపోయిన తర్వాత చూడాలి ఇప్పుడు ఆశ్చర్యం జరుగుతుంది ఆ చుట్టూ దూరల అంతా చెత్త చెదాలు అంతా గంగలో పారేసి వెళ్ళిపోతారు గంగ గంగలో డబ్బులు పెట్టి స్నానం చేస్తారు గంగలో డబ్బు పెట్టి డబ్బులు తింటారు గంగలో కొన్ని కాలం శవాలను పారేస్తారు గంగని ఎంత దిల్లి కాన్పూర్లో అయితే మహానుభావ అక్కడ ఉండే ప్యానరీస్ త్రీ థౌజండ్ ప్యానరీస్ అంటే చర్మ పరిశ్రమ నుంచి వచ్చేటువంటి నుంచి క్రోమియం సాల్ట్స్ ఇవి అవి అవన్నీ కూడా రెండులో పోషిస్తాం కాన్పూర్కి ముందు అత్యధికంగా నేను వెళ్ళినప్పుడు దిక్కుకు వెళ్ళి స్నానం చేశాను ఇది అబౌవ్ కాన్పూర్ గంగా ప్రవాహంలో అబౌవ్ ఇది దిక్కుతో అక్కడికి పోయి స్నానం చేయాలి అక్కడి నుంచి కాన్పూర్ వస్తుంది కాన్పూర్ వచ్చిందంటే గంగా కాన్పూర్ దాటేసరికి గంగా భయంకరంగా కలుషితం అయిపోతుంది ఇదంతా వరి కాదు గంగా ఇంత ఘోరంగా కలుషితం అయిపోతే పరిస్థితిని చూసి దుఃఖపడి నేను అది నేను విధంగా పరిస్థితి చేసుకోనండి అంటే మాకు డబ్బులు లేవన్నారు ప్రతిదానికి వాళ్ళ దగ్గర డబ్బులు ఇచ్చేదాన్ని ఏదైనా నేను చేస్తున్నాను ఇప్పుడు ఫ్రాన్స్ దేశం జనగాలను శుభ్రపరచడానికి సంబంధించింది ఈరోజు న్యూస్ తీసుకుని నేను చెప్తున్నాను న్యూస్ ఏంటంటే ఫైనాన్షియల్ లో ఆశ్చర్యపోతుంది మనం జపాన్ పెద్ద నిర్వహిస్తుంది అది ఆనందం ఆశ్చర్యపోతున్న ఐదు వేల కోట్ల రూపాయలు నిర్వహిస్తుంది ఇది సిగ్గుపడాల్సింది కానీ ఆనందపడాల్సింది కానీ అంటే ఫైనాన్షియల్ అయిపోయి ముందు ఇంకో రుణం కట్టిస్తారు ఈ రుణంతో వీళ్ళు ఏం చేస్తున్నారు విమానాల్లో తిరుగుతున్నారు రెండు వందల యాభై కోట్లు పెట్టి కేవలం రాజకీయ నాయకులు ప్రయాణం చేయడానికి విమానాలు కొన్నారు చిన్న చిన్న విమానం విమానం వీటి తీసుకుని రోడ్డు వేయాలంటే వరల్డ్ బ్యాంక్ లోన్ ఇచ్చినప్పుడు రోడ్డు వేయాలి ఈ లోపల రోడ్డుకే ఇచ్చింది కాబట్టి ప్రకృతిని అంతర్భావంగా కలుషితం చేసేటువంటి నేషన్స్ చేసిన ప్రపంచంలో కొద్ది నేషన్స్ అన్నారు ఎవరిలో కలుషితం చేయాలి వాటిల్లో భారతదేశము అగ్రస్థానంలో ఉందో నిగమనం మొత్తానికి one of the four most country with so badly pollute so badly అంత కేలస్నెస్ ఎక్కడా ప్రపంచంలో ఉండదు కాబట్టి అంచేతనే భగవద్గీత మన దేశంలో ఉంది తప్పిస్తే భగవద్గీతలో చెప్పినటువంటి సద్గుణాలన్నీ ఇతర దేశాలు ఉన్నాయి అందుకే వాళ్ళు పనికొస్తున్నారంటే ఆశ్చర్యం మనకి జరిగిన హారతి ఉంది మెకానికల్ డైలీ రిచువల్ జరిగిన హారతి జరిగిన హారతి కూడా మీకు దాంట్లో నేను ఎలా ఇస్తున్నాను మీరు అంటే జరిగిన హారతి ఇస్తారు ఆ హారతి ఇస్తే ధోరణ ఎలా ఉంటుందంటే ఈ గంగట హారతి ఇచ్చేసి నేను పుణ్యాన్ని కొట్టేయాలి అలా ఉంటుంది అన్నమాట నాకు నా అకౌంట్ లో పుణ్యం పడుకోవాలి పడిపోతే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు స్వర్గానికి వెళ్తాను అందుకోసం గంగ సహాయం దీనికి గంగ మీద నయాపరిచింత ప్రేమ లేదు ఆ ధోరణ అలా ఉంది అందరూ ఎలా అనుకుంటారు నేను అంటలేదు ఆ ధోరణ అలా ఉంది అంతేకాదు దాని విద్యభావనతో విద్యార్థాత్ కర్మలోని యొక్క అంటే నిష్కామంగా పరమేశ్వరాత్మ విద్యతో మనం హారతిద్దాము అనే భావన కనుక ఉన్నట్లయితే అటువంటి వారు గంగలో సబ్బు పెడతానో ఇందులో వస్తున్నాయి గంగలో గంగలో చెత్త జలాన్ని వేస్తారు పుష్కరం అనేప్పటికీ మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా అక్కడే ఉంటుంది ఎంత కలుషితం చేసేస్తాను ఇక్కడ నదిని పుష్కరానికి ముందు పుష్కరానికి తర్వాత పన్నెండేళ్ళు దాన్ని కలుషితం చేస్తూనే ఉంటాను ఎంత ఘోరంగా దృష్టి చేయాలో ఒక భాష ఎవరు నేను చాలా ప్రేమతో రవి స్నానాన్ని ఆచరించుకున్నాను చాలా ప్రేమతో ఇంకా తరగతిలోనే రాజమండ్రి వెళ్ళాల్సి వస్తే టికెట్ కొవ్వూరు దాకానే కొనుక్కున్నాను కొవ్వూరులో దిగి అక్కడి నుంచి రిక్షా చేస్తుంది స్నాన స్నానఘట్టానికి వెళ్ళి స్నానం చేసి అక్కడ బస్ చేసి రాజమండ్రి వెళ్ళినాను because my routine for number of years ఆర్టీలో కొవ్వూరు కూర్చుని వెళ్ళాల్సింది కొవ్వూరు రాజమండ్రి వెళ్ళాలి యాజమాన్ కలిగి తెలియకుండా గదావరి స్నానం అంటే గదవారేపటికి అక్కడికి చేరుకున్నా స్నానం లేకుండా ఎందుకు ఆ తర్వాత ఆ గోదావరి యొక్క కాలుష్యం చేసిన తర్వాత గంగావతిలో చాలా ప్రేరక స్నానం చేద్దామని వెళ్ళి కాలుష్యం చేసి స్నానం చేయకుండా వెనక్కి అవుతారని ఒకప్పుడు నదీ స్నానం అంటే చాలా ప్రేమ ఉండేది ఇప్పుడు నదీ స్నానం మీద అంత శ్రద్ధ లేదు ఏదో ఇంటికి వేసుకుంటూ ఒకసారి గదిలో తల ముంచుతాం అనేది చెప్తుంటే సైన్యం ఎలా మాత్రం ఏదో అంటే మీకు ఆ శ్రద్ధ అంతా ఎందుకు పోయిందంటే కలుషితమైపోయే నది యజ్ఞభావ ఎక్కడా నది యజ్ఞం చేస్తుంటే మన తరఫు యజ్ఞం మనం చేయాలి ఏం చేయాలి యజ్ఞం నదికి కాలుష్యాన్ని మనం అంతగట్టకూడదు అంటే నదిలో చెత్త చెదారం వేయకూడదు నదిలో ఉమ్మోడి వేయకూడదు ఇతరులైన కలుష పదార్థాలను నదిలో విడిచిపెట్టాలి గాలి మనకు ప్రాణాన్ని ఇస్తుంది గాలిని మనం కలుషితం చేయకూడదు పృథ్వీ మనకు రక్షణ ఇస్తుంది ఆహారాన్ని ఇస్తుంది పృథ్వీని మనం కలుషితం చేయకూడదు అలాగే అగ్ని అగ్నిని ఒక రక్తతో తీసుకెళ్ళాలి ఇది యజ్ఞం సో ఈ విధంగా యజ్ఞం అనేది జీవితంలో పెట్టుకోండి ఇంకా అది సామర్థ్యము మిమ్మల్ని రక్షిస్తుంది అని చెప్తాను మనం విద్య విజ్ఞాన్ని నాశనం చేసుకుంటూ పోతే మనకి ఏమొస్తుందంటే క్రైసిస్ ఆఫ్టర్ క్రైసిస్ వస్తూ ఉంటుంది ఈనాడు భారతదేశం ఏ స్థితికి చేరుతుందంటే క్రైసిస్ వస్తే కానీ గవర్నమెంట్ మెషినరీ కదవదు క్రైసిస్ రావాలి వస్తే అప్పుడు ఉదాహరణకి ఈ సెంటర్లో వాటర్ పైప్ దీని డ్రింకింగ్ వాటర్ పైప్ గత మూడు నెలల నుంచి మీకు ఆ సెంటర్లో మూడు నెలల నుంచి వెళ్ళిపోతుంది రెండు రోజులు కనిపిస్తుంది అది ఎప్పుడు కనిపిస్తుందంటే అది తేలిపోయి మొత్తం నీళ్ళన్నీ రోడ్డు మీద వచ్చేసి చుట్టుపక్కల బస్తీలో ఎవరికి నీళ్లు రానప్పుడు అప్పుడు వరల్డ్ బ్యాంక్ లోన్ ఏదైనా అప్లై చేసి వ్యక్తి వేస్తే అప్పుడు ఆ పైపు అందువల్ల పట్టించుకోవాలి ఆ పైపు వేసేప్పుడు సరైన పైపు వేయాలి క్వాలిటీ పైపు వేయాలి పదహారు ఇంచులు పైపు వేయాలంటే పద్నాలుగు ఇంచులు వేసేసేస్తారు పదహారు ఇంచులు దాచేస్తారు అయితే ఇప్పుడు టూ క్వాలిటీ పనికినప్పుడు మొత్తం మ్యాన్ హోల్ వర్క్ అంతా కూడా వెరీ బ్యాడ్లీ దాని all public works are very poorly execution యజ్ఞభావం లేదు అంటే మీకు ఒకరికి క్రైసిస్ నుంచి క్రైసిస్ లేదు పడిపోతారు రియాక్షన్ కూడా ఓ క్రైసిస్ నుంచి ఇంకో క్రైసిస్ రియాక్షన్ అవుతుంది తప్పిస్తే నార్మల్ గా మనం చేసుకోవాల్సిన పనులు చేసుకునేటువంటి ఆ సామర్థ్యం ఆ శక్తి మీరు దర్శించింది ఉండదు సమాజం అంతేతను it moves from one crisis ఇదంతా కూడా ఇంతటి దోషం ఎందువల్ల వచ్చిందంటే సమాజంలో విద్యాభావన లేకపోవడం కుటుంబంలో విద్యాభావన లేకపోతే కుటుంబం ఇలానే సమాజం ఎలా కుటుంబం కుటుంబం చిన్నది సమాజం పెద్దది కుటుంబంలో యజ్ఞభావం ఉండాలి ఎవరింటికి వాళ్ళు స్వాతంత్రం ఉన్నారనుకోండి ఆ కుటుంబం చిన్న భిన్నం ఇప్పుడు ఈ అసమానంగా నేను ఎందుకు ఉంది కదా అని ఈ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు అనుకున్నారనుకోండి మనం యజ్ఞభావంతో సేవ చేయొచ్చు కదా కుటుంబం కోసం మనం పనిచేయాలి దీంట్లో నాట్యం కల్పిస్తుందంటే యజ్ఞం అవుతుంది సమస్య కోసం చేసే కానీ యజ్ఞం ఈ అసమానం నేను నాకేం కన్నా అసమానం నేనే పెట్టాలా వాళ్ళు చెప్తున్నారు ఆరు మాసాలు మీరే పెట్టుకోవాలి ఇంకో ఆరు మాసాలు వాళ్ళు పెట్టుకుంటున్నారు అలా అంది అలా అన్నం బదులు వాళ్ళ దగ్గర తెలిసి మీరు మా దగ్గరే ఉండండి అనే భావం ఎందుకు సో అలాగా ఎంతో గొప్పకృష్ణ అది ఎన్నో తల్లిదండ్రులు ఏమన్నా ఫీల్ అవుతారు వృద్ధాశ్రమాలకి పారిపోయారంటే ఆశ్చర్యం యజ్ఞభావం అనేది లేకుండా అవుతుంటే ఆ కుటుంబం జరిగినట్టు పోనీ వీళ్ళు ఈ అసమానంలో ఉద్ఘాటనకో లేదా ఎక్కడికో చేస్తారు ఈ భార్య భర్త పిల్లవాడు లేదా ఇందులో ఎందుకు ఉందో ఓడించరు ఇది ముగ్గురు నలుగురు మొత్తం కలిసి ఇంట్లో నాలుగు ముగ్గురు నలుగురు ఈ ముగ్గురు నలుగురు వీళ్ళు అనేక ఇబ్బందులను గురవుతూ ఉంటారు అనేక ఇష్యూస్ ఫేస్ చేస్తుంటారు రకరకాల ఇష్యూస్ ఫేస్ చేస్తుంటారు చిన్నపిల్లలకి ఆ వికాసం ఉండాలి ఎందుకంటే పెద్దవాళ్ళు నుండి వాళ్ళు ఏదో ఒక సంస్కృతిని సంస్కారాన్ని వాళ్ళకి ఎలా అంగరించి చేస్తుంటే ఆ పిల్లలకి ఒక ఎమోషనల్ స్టెబిలిటీ ఉంది స్టెబిలిటీ తాత అమ్మమ్మ అలాగే మా అమ్మ వాళ్ళ వల్ల వచ్చే ఎమోషనల్ స్టెబిలిటీ వాళ్ళకి నో అదర్ వే ఇస్తారు ఆ ఎమోషనల్ స్టెబిలిటీ పిల్లలకు వస్తుంది వాళ్ళకి నిద్ర లేకపోతే తాతగారు ఉంటారు మామగారు ఉంటారు తల్లిదండ్రులకి కూడా అదనంగా ఉంటారు వాళ్ళ ప్రేమ చూపిస్తూ ఉంటారు నమస్కారాలు చేస్తున్నారు అదొక ఇమోషనల్ స్టెబిలిటీ పిల్లలు దీంట్లో తల్లిదండ్రులు లేకపోతే న్యూక్లియర్ ఫ్యామిలీస్ లో ఆ పరిస్థితి ఉంటుంది తల్లిదండ్రులు ఎక్కడ ఉంటారు వీళ్ళ పిల్లలకి పిల్లలకి భార్య భర్త ఇద్దరు ఉద్యోగం చేస్తుంటారు ఒకసారి కొన్ని సంపాదనలు అలవాటు పడితే ఇది ముందు ధనం శాసించడం ప్రారంభించిన లైఫ్ తప్ప నేను కాదు సో ఎప్పుడైతే ధనం జీవితాలను శాసించడం ప్రారంభించిందో పిల్లల భవిష్యత్తు పట్టించుకుంటుంది పిల్లలకు ఆయాలను తెచ్చుకుంటారు పిల్లలు బోర్డు స్కూల్స్లో జాయిన్ చేస్తారు తల్లిదండ్రులకు దూరంగా ఈ పిల్లలు జరుగుతూ ఉంటారు వీళ్ళకి ఏ రకమైన సంస్కృతి ఉండదు మళ్ళీ వీళ్ళు పెళ్లి పెద్దవాళ్ళు అయిన తర్వాత మనం చెప్పిన అమ్మాయినే వాళ్ళు పెళ్ళాలని మళ్ళీ అదే అంటారు ఎందుకు లేదని వాళ్ళు చెప్పిన వాళ్ళు వెళ్ళాలంటారు ఎందుకు చెప్పిన అమ్మాయిని ఎందుకు అది తెలియదు ఏ సంస్కారాలు ఇచ్చారు తెలియదు అప్పుడు మళ్ళీ ఆ లేకపోతే ఈ పిల్లలు చెప్పిన మాట ఇబ్బంది లేదనుకోండి మళ్ళీ దానికి ఇష్యూ మళ్ళీ దాన్ని ఎన్నో చదివే ప్రమాణాలు చెప్పాలి మా పిల్లలు చెప్పిన ఏమో ఆయన ప్రమాణిస్తే వింటాం దాన్ని మళ్ళీ సరిగా అనిపించింది నిత్య భావన లేకపోతే కుటుంబం చిన్న అభివృద్ధి మీకు వ్యక్తి దగ్గరికి వస్తే ఎంతసేపు తన తరపు తన కోరికలు తన స్వార్థమేలాగా బతికి వాళ్ళు అలాగే వాళ్ళ అలాగే నీటి కోపం అవుతుంది చూడండి దగ్గరికి వెళ్తే దుర్వాసన వస్తుంది అలాంటి వారు వాడు దగ్గరికి వెళ్ళాలంటే అమ్మవాళ్ళు భయపడతారు బంధువులు దగ్గరికి వెళ్ళాలని భయపడతారు ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వాడి దిగుడి వాడి గోడనే కానీ వాడి స్వార్థమే కానీ వాడికి పరోపకారమైన మాట కలలో కూడా మనకి స్మరించదు వారి దగ్గరికి వెళ్ళాలని బంధువులు భయపడతారు దూరంగా పెడతారు భార్య పిల్లలు తప్ప వాళ్ళు నేను అనిపిస్తూ ఉంటారు గతి లేక గత్యంతరం నేను అనిపిస్తున్నాను అందుకే వీళ్ళ స్వార్థాన్ని గ్రహిస్తే వాళ్ళ వీడు అటువంటి వ్యక్తి వాడు జీవితంలో ధనాన్ని సంపాదించగలుగుతారు భోగాలను అనుభవించగలుగుతారు కానీ సుఖశాంతులు అనేవి వాడి జీవితంలో కావాలి మీరు విద్యభావం నుంచే సుఖశాంతులు వస్తాయి కాబట్టి సమాజ జీవనంలో వ్యక్తి జీవనంలో కుటుంబ జీవనంలో విద్యలో అనే కామధేయమని మనం పాలించుకోవాలి దాన్ని రక్షించుకుంటేనే మనం సుఖాన్ని పొందుతాము అని ఒక ఒక గొప్ప సందేశం దేవాన్ పరస్పరం మానవులు దేవతలు మానవులు భూలోకంలో ఉంటారు దేవతలు స్వర్గలోకంలో వేద సంస్కృతిలో మానవులకి దేవతలకి ఒక విడదీయరా అని అనుబంధం ఉంది సమష్టి దేవతలని వ్యక్తి మానవులు అలాగా విడదీయడం కుదరదు వైదిక సంస్కృతిలో విడదీయడం చూడాలి వైదిక సంస్కృతిలో దేవతలు ఎక్కడ ముప్పై ముగ్గురు ఎవరు ముప్పై ముగ్గురు ద్వాదశాహ పన్నెండు రాదు అష్టం వసవ పంతొమ్మిది ఏకాది చరిత్ర పదకొండు మంది పంతొమ్మిది పదకొండు అంటే ఉంది ముప్పై ఐదు ముప్పై పంతొమ్మిది వందల ముప్పై ఐదుగా పదకొండు ఎనిమిది ముప్పై ఒకటి అయింది ఇంకెక్కడ ఉన్నారు ఇంద్ర ప్రజాపతి ఇది దేవత ఈ ముప్పై ముగ్గురు దేవత ఓకే ఇంద్ర సహ ఇంద్రుడు అంటే ఎవరు ఇంద్రుడు ఎవరంటే మామూలుగా ఎవరినైనా అడిగి చూడండి ఎవరు చెప్తారు ఆ ఇంటి గర్భం వాళ్ళు గర్భమూలం ఇంటికి మనం అందుకోవడం ఏది ఉపయోగం ఇంద్రుడంటే ఎవరు మామూలుగా పురాణ గాథలు ఇంద్రుడు ఉన్నాడే ఈ పురాణ గాథలు ఇంద్రుడు అంత నాన్సెన్స్ వేయడం అంతా సమస్య నేను ఫేస్ చేస్తూ ఉంటాను ఈ ప్రాబ్లం మీకేదో నేను హాయిగా పురాణ కథలు తినేసి హ్యాపీగా వెళ్ళిపోవాలి విశ్రాంతి తీసుకుంటాను నేను అందుకే వెళ్ళినప్పుడు ఎందుకు ఇష్యూ అక్కడ ఉండే పొగాలు అడుగుతారు ఏంటంటే ఇల్లు ఇలా అడుగుతున్నారు నేను వాళ్ళ సమాధానం ఏదో తిన్నాను ఇంద్ర సహ అంటే దానికి ఈ ముప్పై మూడు దేవతలు ఇంద్రుడు ఎవరో తెలిసిన తన విష్ణుహం ఇంద్ర తన విష్ణుహం ఇంద్ర సహాన్ని అడుగుతారు జనక మహారాజు యొక్క సంఘంలో యాజ్ఞవల్సింది ఒక మహర్షి అడుగుతారు ఆ పేరు తీసుకురావట్లేదు నాలుగైదు పేర్లు ఉన్నారు కాకవ్య అష్టమ ఉపస్థాన దాని పేరు అమ్మవారు కూడా ఉన్నారు మనం ఎవరో ఒకరు అడుగుతారు ఇంద్ర కథమైంద్ర అహ అంటే కథమైంద్ర నేను ఇంద్ర అంటే మేఘం కట్టి మెరుపు వచ్చి వర్షం పడితే అదే ఇంద్రుడు ప్రజాపతి ప్రజాపతి ప్రశ్న ఎదిగినవాడే ప్రజాపతి మీకు వివాహం అయ్యి పిల్లలు సంతానం ఉందా లేదా ఉన్నదా మీలో ప్రజాపతి మీలోనే ఉన్నాడు ప్రజాపతి సకల ప్రాణికోటిలో ప్రజాపతి ఉంటారు ప్రజాపతి ఎక్కడ ఉంటాడు భారతదేశంలో వన్ బిలియన్ పీపుల్ ఉంటే ప్రజాపతి గారు ఇంకా ఎక్కడ కూర్చుంటే ఇంకా ఎలా కూర్చుందో ఇక్కడ వన్ బిలియన్ పీపుల్ ఎందుకు వచ్చాయంటే ప్రజాపతిగా ఇక్కడ ఉండబట్టి వన్ బిలియన్ పీపుల్ వచ్చాయి లేదా ఎక్కడ చేస్తాం ప్రపంచంలో ఫైవ్ బిలియన్ పీపుల్ ఎక్కడ నుంచి ప్రజాపతిగా ఉండవచ్చు కేవలం ఇందులో కేవలం కాకుండా ఎందులో వచ్చింది రిడాక్ట్ అంటే లైఫ్ రీజనరేట్ దాన్ని బట్టి ప్రాజెని ప్రజా అంటే ప్రాజెని ఇంగ్లీష్ సంస్కృతి ఎంత క్లోజ్ ఉన్నాయి ప్రాజెని ప్రాజెని పని ఇక్కడ ఉంటుందా అక్కడ ఉంటుందా ఇక్కడే నాకు గుర్తు లేదు ప్రజాస్తికి చెప్పిన సమాధానం నేను చూడండి ఒకసారి శాంతం సహదారులు వస్తుంది వెంకటేశ్వర నాటికి పుస్తకం వస్తుంది అందరూ శివకృష్ణుడు కనుక్కుని ముందే చేస్తాను రెడీ చేసి దొరుకుతా సో పుస్తకం ఖరీదు నిర్ణయం అయిపోయింది వంద రూపాయలు వంద ఐదు కాదు ఎందుకంటే వంద పేజీలు వేస్తుంది ఫస్ట్ వాల్యూమ్ కంటే వంద పేజీలు వేస్తుంది తొంభై ఐదు పేజీలు ఫస్ట్ వరకు ఫైవ్ ఫిఫ్టీ పేజెస్ అయితే అది six fifty pages hundred and fifty pages చెప్తుంది సో చాలా లాంగర్ వాల్యూమ్ దాంట్లో మరి దానికి ఒక వందల రూపాయలు ఉంటాయి కదా అందరూ చెరువు వంద రూపాయలు కాయడం ఫిక్స్ చేస్తారు అది ఫిక్స్ చేసేసి దాని మీద ఖర్చు పెడతారు పక్కన పెడతారు ఇప్పుడే మీరు తీసుకొచ్చిన దీపావళి చేయొచ్చు దాంట్లో ఈ ప్రసంగం సరే వసవ అష్టవ వసవ ఎవరి వస్తువు ఎవరి వస్తువు అంటే అగ్ని అగ్ని యంత్రం చేస్తున్నారు కదా అగ్ని వస్తుంది అంటే అగ్ని మీరు ఆ లిస్టు చూస్తే మీకు తెలుస్తుంది ఏంటంటే అగ్ని అంటే అక్కడెక్కడ అగ్నిలోకంలో దేవతున్నాడు ఆ అగ్ని ఏమో కాదు మీరు ఆ లిస్టు చూస్తే తెలుస్తుంది కాదు రుద్రులు ఎవరంటే రుద్రులు ఏకాదశ రుద్ర ఎవరేకండి పంచ కర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు మనస్సు ఇది ప్రాణాహం అనేది విద్యులను చేయడం చెప్తుంది ప్రాణాలకి అంటే చూడండి ప్రాణాలు పోయినప్పుడు చుట్టుపక్కల బంధువులు ఏమిస్తారు బోధయోపీతులుంటారు అందుకోసం పేరు ఈ విధంగా సమష్టిలో ఉన్నటువంటి ప్రకృతి శక్తులన్నీ కూడా అవి జడశక్తులు కాదు జడశక్తులు అంటే సైన్స్ అవుతుంది ఫిజిక్స్ టెక్నాలజీ అవుతుంది జడశక్తులు కాదు అవి అవి పరమేశ్వరుడు చేతన పరబ్రహ్మ యొక్క మాయాశక్తి యొక్క వివిధ రూపములు అని చెప్తే అది ఉపనిషత్తు జడశక్తులు సైన్స్ అండ్ టెక్నాలజీ అవుతుంది అలా చెప్తాయి ఇప్పుడు విండ్ ఉంది విండ్ యొక్క మూవ్మెంట్ అది స్టడీ చేసి అదొక శక్తి జడశక్తి అని చెప్పినట్లయితే అది ఏది రాజు లేదు తర్వాత సైన్స్లో స్టడీ చేసేది అలాంటిది వాయు దేవత పరమేశ్వరుని యొక్క మాయాశక్తి యొక్క ఒక ఆనక రూపము అంటే ఉపనిషత్తు ఇది దేవత ఈ ముప్పై ఒకటి దేవత ఇప్పుడు చెప్పండి దేవతలు ఎక్కడ ఉన్నారు మన చుట్టూ సమష్టి రూపంగా దేవతలు ఉన్నారు ఆ దేవతలని మీరు ఆరాధించండి మీరు రక్షించండి ప్రతిష్టి చేసుకోండి ఆ దేవతల భావంతో ఉండండి అలా చేస్తే ఏమవుతుంది ఆ దేవతలు మిమ్మల్ని మళ్ళీ రక్షిస్తారు దేవాన్ భావయత అనే ఆ దేవతలు మీరు ఆరాధించడం ఎలాగా అనేనా ఈ యజ్ఞం ద్వారా యజ్ఞం ద్వారా దేవతలను ఆరాధించండి చెట్టు పాచారనుకోండి పృథ్వీ దేవతను ఆరాధించారు అగరబత్తి మంచి పొల్యూషన్ లేకుండా అగరబత్తి ఎందుకు తెలుసిన వాయు దేవతను ఆరాధించండి వాయువుకి తన్మలాన్ని ఆపాదించడం కోసం ఆ దేవతను ఆరాధించడం కోసం అగరబత్తి సరే భూతం అగరబత్తి కాదు ధూపం సాంబ్రాయణం లేకపోతే ఒక అగరబత్తి పవిత్రమైన భూతం గౌరవకి భూతం కాదు అలాంటి భూతం సో ఈ విధంగా ప్రకృతి శక్తులు నీళ్ళు ఉన్నాయి నీళ్ళను ఆరాధించండి నీళ్ళనంటే జలయజ్ఞం చేస్తుంది జలయజ్ఞం అంటే ఇప్పుడు చేస్తున్న జలయజ్ఞం అని నా అభిప్రాయం కాదు విషయం మంచిదే ఉండొచ్చు దానికి నాకు వ్యతిరేక భావం కాదు కేవలం డ్యామేజ్ కట్టడానికి జలయజ్ఞం అని కాదు రైల్ హార్వెస్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది నీరు పెళ్లి కాకుండా కాపాడుకోవాలి నీటిని వేస్ట్ చేస్తాం కూడా వేస్ట్ కాకుండా నీటిని పవిత్రంగా చూస్తాం సో ఈ విధంగా మీరు దేవతలను ఆరాధించండి దేవతలు మిమ్మల్ని ఆరాధించాలి మీరు చుట్టూ పృథివీ దేవత ఉన్నారు వాయు దేవత రుద్ర అగ్ని దేవత ప్రాణముల రూపంగా రుద్రదేవత ఈ దేవతలన్నీ ఉన్నారు ప్రజాపతి ఎక్కడ ఉన్నారో తెలిసిన మైక్రాసిస్టంలో ఏదో ఉంటారు ఒక సెల్లో అలా చూస్తుండగా రెండు సెల్స్ అందరు మైక్రోస్కోప్ సెల్ తెలివిలా డివిజన్ ఉంటుంది ఎలా డివైడ్ అవుతుంది సెల్ అలా చూస్తుండగా రెండు సెల్ పేద క్రోమోసోమ్ చిత్తుకుంటే అక్కడ ప్రోటోప్లాజం నుంచి మెటీరియల్ తీసుకుని ఒక సెల్ వండుతారు అదే ప్రజాపతి అది ప్రజాపతి ప్రజాపతి అక్కడ ఎక్కడ గుర్తించడం నాలుగు నిఘాలు ఉన్నాయంటే అది పురాణ కష్టానికి కర్సానిఫికేషన్ అవుతుంది దానికి కూడా ఒక ప్రయోజనం ఉంటుంది పర్పస్ ఉంటుంది అప్పుడు పాయింట్ లేదు ఇదే పర్పస్ కానీ దాన్ని లిటరల్ గా తీసుకుంటాం సో బ్రహ్మణస్పతి ఏమో దేవతన్నారు అంటే వేదరూపంగా ఉంటాడు బృహస్పతి అంటే వేదము రూపంగా వేద వేదం వేద జ్ఞానం ఏదైతే ఉందో అదే బృహస్పతి ఈ విధంగా ఈ దేవతలను సమష్టిని గుర్తించాలి సమాజ రూపి పరమేశ్వర పరమేశ్వరుడు సమాజ రూపంగా ఉంది సమాజాన్ని సమాజ రూపంగా ఉన్న మొత్తం సమాజానికి సేవ చేయడం ఎక్కడ కుదురుతుంది సమాజంలో ఉన్నటువంటి దీన దీన్ని అది ఈశ్వరారాధన సో ఇది విస్తృతమైన అర్థం దీనికి ఒక నేరో సెన్స్ లో అంటే ఒక పరిచ్ఛిన్నమైన దృష్టికోణంలో అర్థం కదా ఉంటుంది కదా ఒక సందర్భం ఉంటుంది కదా సో ఒక నేరో సెన్స్ లో అర్థం ఏంటంటే ఇంద్రుడు ఏమో దేవత ఉంటాడో ఆయన అక్కడ స్వర్గంలో ఉంటాడు అగ్ని గొడవలు ఇత్యాది దేవతలు కూడా ఉంటారు ఈ ఈ దేవతలు అక్కడ ఎక్కడో ఉంటారు మనం కనుక హోమాలు చేసినట్లయితే ఈ దేవతలకి హోమాలు అందుతాయి వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఆశీర్వదిస్తారు దిగ్విక్షం దేవలం చేసి మంత్రం దేవలోకాల్లో దిగ్విక్షణ ఎందుకు దిగ్విక్షణ అక్కడికంటే వీళ్ళు ఎవరో యజ్ఞాలు చేయడం మానసిక యజ్ఞాలు అక్కడ దిగ్విక్షణ వాళ్ళకి దుర్భిక్షణ అర్థంటే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు చేసి పని వాళ్ళు కనుకుంటారు వాళ్ళు చేసి పని అయితే వర్షాలు దుర్భిక్షణ అది కనుకుంటారు సో ఇక్కడ దుర్భిక్షణ అని ఇలా వర్ణించారు అంటే ప్రకృతి శక్తుల్ని నిరాధించండి ప్రకృతి శక్తులు మళ్ళీ మిమ్మల్ని ఆరాధిస్తే ఈ రకమైనటువంటి ఒక హార్మోన్ ఎస్టాబ్లిష్ చేసి మీరు సిద్ధంగా జీవించండి అని చాలా విస్తృతమైన సెన్స్ లో అర్థం పరిచ్ఛిన్నమైన సెన్స్ లో దేవతలు ఉన్నారు స్వర్గాది రకాల దేవతలు ఉన్నారు అంటున్నామా అగ్నిహోత్రంలో హోమాలు చేసి ఆయా దేవతలకు మనం హరిస్తులను సమర్పించినట్లయితే ఆ అనుకూలని అగ్నిహోత్రంగా అక్కడ తీసుకుంటే వాళ్ళకి అందజేస్తారు ఆ హరిష్ఠుని వాళ్ళు స్వీకరించి మనల్ని అనుగ్రహిస్తారు ఆశీర్వదిస్తారు తద్వారా మనోసుఖాన్ని పొందుతారు దిలీప్ మహారాజు కథలో కూడా ఇలాంటి ప్రసంగం శ్లోకంలో వచ్చింది సో ఆ విధమైన సంస్థలో కూడా అర్థం సో అనేనా అంటే యజ్ఞం ఒకసారి అర్థం చెప్దాం అనేనా ఈ యజ్ఞముతో దేవాన్ దేవతలను భావయత ఏ ఆ దేవాహ దేవతలు మహావీరులను భావించు లభ్యులుగా దీన్ని హార్మోనియం యజ్ఞం అంటే హార్మోని హార్మోనియం యజ్ఞం దేవతలతో మీరు తిరగాలని అనుకోండి వాళ్ళ ముందు తిరగదు మీరే తిరగాలి అలా వస్తుంది దేవతలను మీరు మధ్యంలో చేయండి దేవతలు మిమ్మల్ని మధ్యంలో చేస్తారు అది అది హార్మోనియం పరస్పరం ఒకరినొకరు ఒకరు అర్జుల్లదేవి వారై పరం గొప్ప శ్రేయ శ్రేయస్సును అమాప్య ఈ విధంగా ఒకరినొకరు వర్ధన చేస్తుంది మీకు గొప్ప శ్రేయస్సు కలుగుతుంది ఎంత బాగుంటుంది కొడుకు తండ్రిని ప్రేమతో ఆరాధిస్తారు తండ్రి కొడుకుని ప్రేమతో పైకి తీసుకొస్తారు పరస్పరం భావించాలి వీళ్ళిద్దరూ ఆస్తి కోసం ఎదులాడుతున్నారు అనుకోండి ఇద్దరూ తెలుసుకుంటారు లాయర్లు బాగుంటారు పూర్వం ఒక ఉమ్మడి కుటుంబం ఉంది పెద్ద లేదు దాంట్లో తండ్రి కొడుకు ఇంకా ఈ తండ్రి కొడుకు వదిలేదు వదిలాడుతుంటే కొడుకు ఏం చేస్తాడంటే ఆస్తి సంపాదన సంపాదించేసుకొని విలపించేసుకొని ఇంకో పెద్ద లోబీలు ఇద్దరు కేవలం పెద్ద లోబీలు అయితే ఈ ఆస్తి పంపకంలో ఇద్దరికి మాట మాట మన మాట వస్తే కోర్టు చేస్తాం లోపల కోర్టు కోర్టు వెళ్ళినప్పుడు ఈయన లాయర్ చేసుకుంటుంది ఆయన లాయర్ ఈ లాయర్లు ఇద్దరు కూడా చిన్న చిన్న అద్దె పంపంలో దొరుకుతూ ఉంటారు ఈ కోర్టు కేసు సరిగ్గా నడుస్తుంది పదేళ్ల తర్వాత కేసు జడ్జిమెంట్ ఇంకా ఇద్దరు జరిగే ఉన్నారు అక్కడికి సో ఆ జడ్జిమెంట్ వచ్చినప్పుడు లాయర్ ఆన్సర్ చెప్తారంటే ఓడిపోయిన వారి లాయరు మన హైకోర్టు అప్పీల్ రావని చెప్తారు సో అది జడ్జిన ఆయన సంతోషిస్తామనుకుంటే నేను సంతోషిస్తే కుదరదు హైకోర్టు అప్పీల్కి వెళ్తారు వాళ్ళు మనం ప్రభుత్వం వేయాల్సి ఉంటుంది కాబట్టి డబ్బులు అయినా ఆ ఓడిపోయిన నెగ్గిన వాడి లాయర్ అంటారు కాబట్టి నెగ్గిన వాడి లాయర్కి ఫీజు ఇవ్వాలి మళ్ళీ కొత్త ఫీజు ఓడిపోయిన వాడి లాయర్కి కొత్త ఫీజు ఇవ్వాలి నెక్స్ట్ కే వస్తుంది ఈ అధ్యయనంలో ఉన్న వాళ్ళు వీళ్ళు పెద్ద సంతృప్తి వస్తుంటారు అది పెద్ద నిర్ణయాలు వస్తుంటారు ఈ పెద్ద లోపీలలో ఉన్నవాళ్ళు వీళ్ళ లోపీలు అమ్మేసుకుని చిన్న చిన్న గురి చిన్న మాట్లాడతారు ఆ కేసు లోవర్ షాప్ లో కేసు పూర్తయ్యేందుకు చాలా కింద అప్పుడు పై కోర్స్ లో కేసుకు వెళ్ళాల్సి వస్తే అప్పుడు ఆ భార్యను చెప్పి వెళ్తూ ఈ పూర్తి కూడా లేకుండా అయిపోతుంది అంతేకాదు ఇక్కడికైనా ఆపండి అని ఆ లేడీస్ చెప్పిన సలహాలకి అలా మానేస్తారు ఇది కథ కాబట్టి పరస్పరం ఒకరికొకరు మధ్యంలో చేసుకోవాలి కానీ ఒకరినొకరు నటింప చేసుకోకూడదు అపోజిషన్ పార్టీ ఇప్పుడు రూలింగ్ పార్టీ అపోజిషన్ పార్టీ పరస్పరం భావాన్ని సహా ఉండాలి కానీ ఒకరినొకరు ఫీల్డౌన్ చేసేస్తే దానివల్ల ప్రజలు నష్టపోతారు వాళ్ళు నష్టపోతారు ప్రజలు నష్టపోతే వాళ్ళు సుఖం రాజకీయ నాయకులు సుఖపడతారంటే అది వస్తుంది ఎందుకంటే సమాజం నష్టపోతే వాళ్ళకి వాళ్ళు వాళ్ళు సమాజంలో భాగంగా డబ్బు పెరుగుతుంది కానీ సుఖశాంతులు ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళతో సుఖశాంతులు ఎక్కడి నుంచి వస్తాయి కాబట్టి అందరూ నష్టపోతారు పరస్పరం దెబ్బలాలు పోవడంలో అందరూ నష్టపోతారు పరస్పరం కలిసి ఉంటే అది ఆ సమాజంలో మీకు వర్ధిల్లమైంది మీరు ఆలోచించండి ఇంగ్లాండ్ ఉన్నాం ప్రాస్పరస్ కంట్రీ కదా అంటే నాకు అలా కనిపిస్తుంది ఇంగ్లాండ్ లో రెండే పార్టీ రెండే పార్టీ పార్లమెంట్ లో వాళ్ళు కూడా నిర్మహోనాటంగా విమర్శలు చేస్తారు డెమోక్రాటిక్ కంట్రీ కూడా అపోజిషన్ పార్టీ వాళ్ళని విమర్శ చేస్తారు క్రిటిసైజ్ తర్వాత దేని చేస్తారు అంటే బ్లేమింగ్ బ్లేమ్ బ్లేమ్ ఏదో ఇలాపేషన్ ఏదో అపోజిషన్ వాళ్ళు అంగీకారం కాదు హే హే హే హే జీవితం అంటే అది హయ్యెస్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ హే హే అంటే అది రెండు పార్టీ మీరు తలా తీసేసినట్టే అది అది హయ్యెస్ట్ ఎక్స్ప్రెషన్ వాళ్ళు నిజప్రూవల్ని అంటే మేము మీరు గట్టిగా మేము వ్యతిరేకిస్తున్నాము అని చెప్పడానికి ఇంకా అంత అది దాటి ఇది మన ఒరిస్సా అసెంబ్లీలో ఆ స్పీకర్ పోడియం వెళ్తే స్పీకర్ మీద రెక్కెద్దాము వీడు ఎత్తుకోవడం వీడు ఎత్తుకుంటే నేను తోపిస్తున్నాం స్పీకర్ ని కాపాడాల్సినటువంటి మార్గం వీళ్ళు తోపిస్తుంటే వీళ్ళు వాడిని ఫిక్స్ చేసి తీసుకెళ్ళి ఇదొక హాస్పిటల్ ఏది అపోజిట్ మీదే హాస్పిటల్ ఆ ఎక్స్ప్రెస్మెంట్కి పట్టుకోవాలి అన్నింటి వాళ్ళు చూస్తున్నారు ఇంటికి వీరికి వస్తున్నారు వాళ్ళు ఇచ్చేసాను స్పీకర్ రద్దీ స్పీకర్ ఎక్కడ వీరికి హాస్పిటల్ వాళ్ళు ఇదే హాస్పిటల్లో మారుస్తారు ఇది ఇదేమిటి ఇది డెమోక్రసీయా జనా డెమోక్రసీ డిసప్రూవల్ అనే దాంట్లో కూడా ఒక పద్ధతి అంటే ఎన్ని పార్టీలు అంటే సమాజము హారిజాంటల్గా వ్యక్తికంగా విఘటితమైతే ఇక్కడ అసలు ఏకసూత్ర బద్ధత అనేది లేదు ఏకసూత్ర బద్ధులు అందరికీ ప్రజా శ్రేయస్సు కావాలి కానీ ఎవరి శ్రేయస్సు వాళ్ళకి కావాలని ఎవరి శ్రేయస్సు కోసం వాళ్ళు వర్క్ చేస్తే అందరూ వస్తున్నారు అందరి యొక్క శ్రేయస్సు కోసం పనిచేస్తే అందరూ లాభపడతారు ఇది యజ్ఞ భావన ఈ యజ్ఞ భావనని మనం కోల్పోయినామా అనిపిస్తుంది సమాజంలో ఎనివే కాబట్టి ఆ పరిస్థితి అలా ఉండకూడదు సో మీరు పరస్పరము అధ్యయనం చేసుకోండి అని చెప్తున్నాను శ్రీకృష్ణుడు కథం దేవానికి అంటే ఎలాగా పరస్పరము ఆ ఇష్టకామృత ఎలా ఉంటుంది అని ప్రశ్న దానికి సమాధానం దేవాన్ ఇంద్రాదీన్ భావయత వర్ధయత ఇద్దరుగా మొదలైన దేవతలను మీరు వర్ధన చేయండి చెట్టు బాగా పెంచుకుని అడవులను పరిరక్షించుకున్నారనుకోండి ఇంద్రుణ్ణి వర్ధంగా చేసినట్లయితే పునఃస్మృతిదారులు ఒక చెట్టు నరకాలు చూస్తే తప్పని సరే పది చెట్లు పాటేసి ఆ పది చెట్లు స్టేజ్ అయ్యే సందర్భంలో దీన్ని నరకం చేస్తారు అంటే ముందే మనం ప్లాన్ చేస్తాం చెట్టు నరకడానికి కనీసం నెల రోజుల ముందు చెట్టు నమ్మకాన్ని ప్లాన్ చేయాలి వెంటనే చెట్టు నమ్మకాల్సి వస్తుంది కాబట్టి కొన్ని చెట్లు పార్టీ చేయాలి కాబట్టి ఇది చెదిరిన వెయ్యి అందరినీ వెళ్తే తీసుకున్న తర్వాత తర్వాత తీసుకున్న తర్వాత అప్పుడు తిన్నారు అని మనస్ఫూర్తి కాదు ఈ పదిని పాశ్చాత్య దేశాల్లో చేస్తారు వాళ్ళు చెట్లు నడుచుకో ఒకవేళ నరికినా ఎంతమంది చెట్లు ఎన్ని నడుపుతున్నారో ఎస్టిమేట్ చేస్తుంది దాని పది గురించి అని చెప్తూ పాశ్చాత్య ఇలా పంపుతూ ఉంటుంది ఎంతలా పోస్తారంటే ఇజ్రాయల్లో చూసినాము ఇజ్రాయల్లో చిన్న దేశం చాలా యారిడ్ కంట్రీ అలా రైట్ లేదు కానీ మ్యాన్ మేడ్ ఫారెస్ట్ ఎంత అధికంగా ఫారెస్ట్ నిర్మాణం అయిపోయాయంటే ఇది తీసుకేస్తున్నాం సో వాళ్ళు అక్కడ దోపడతారు DS car the forest started two thousand అని ముప్పై ఏళ్ళ దాకా ఆ ఫారెస్ట్ ఆ ఫారెస్ట్ చాలా అద్భుతంగా గురవుతుంది ఆ రకంగా వాళ్ళు ప్రతి అంగుళాన్ని ఫారెస్ట్ చేస్తారు దాంతో ఓవర్ థర్టీ ఇయర్స్ వాళ్ళ వర్షపాతం చెందింది ఇంతకుముందు అసలు వర్షపాతం ఉంది ఇది వర్షపాతం స్లోగా పెరిగింది సో ఈ విధంగా దేవాన్ని భావ మనలో శబ్దమీ దొరికేసి ఆ మేఘాల్లో తీసుకుని సిల్వర్ హైబ్రిడ్ వేస్తాను అని మేఘ మథనం చేస్తాను ప్రైసెస్ తక్కువ ప్రైసెస్ లెవెల్ తీసుకొచ్చి అప్పుడు దాన్ని పరిష్కారం అది పద్ధతి కాదు కదా పద్ధతి ఏంటంటే మేఘాలను పరిరక్షించుకోవాలంటే చెట్లను నాశనం చేసుకోవచ్చు ఆ విధంగా మనం వర్ధన చేయాలి అప్పుడే మనకి ప్రకృతి మన కామధేయంగా ఉండి మన మన సంస్కారాలన్నింటినీ కూడా పరిరక్షిస్తూ ఉంటుంది అని సలహా ఇస్తుంది దేవాంద్రాది భావయత అంటే వర్ధయత ఇందులో మొదలైన దేవతలను మీరు చేయండి మీరు ముందు ప్రారంభం చేయండి మీరు ఎదరవాన్ని చేయండి మీ తరఫు నుంచి ముందు సమర్పణ చేయండి తర్వాత అనేక యజ్ఞేనా అంటే యజ్ఞం ద్వారా మీరు దేవతలను చేయండి హే దేవాహితా ఆమయంతు దృష్ట్యాదినా ఆప్యాయంతు మహావిష్మాన్ అప్పుడు ఆ దేవతలు ఏం చేస్తారు దృష్టి మొదలగు వాటి చేత అంటే వాడతాము చక్కటి పంటలు పండేటువంటి పరిస్థితి వాయువు చక్కటి వాయువు నిలుచుక నేల సారవంతముగా నిలుచుక ఇత్యాది సందర్భాలుగా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ దేవతలు మనల్ని మిమ్మల్ని వర్ధిల్ల చేస్తారు ఆప్యాది అంటే పోషిస్తారు మీరు పుష్టిగా ఉంది ఇట్లాగా దేవతలు ఆశీర్వదిస్తారు ఏం పరస్పరం భావయంత పరం విజ్ఞాన ప్రాప్తిక్రమేణ అవాప్యథం వా పరం శ్రేయ అవాప్య ఈ విధంగా ఏదో పరస్పరం భావయంత ఒకరినొకరు వర్ధిల్ల చేసుకుంటూ ధ్యేయ పరం అలాప్యత పరం అంటే సర్వోత్కృష్టమైన సర్వాతిశాలి అయిన అంటే హయ్య అని అర్థం చేస్తాం అటువంటి శ్రేయస్సును అంటే మంచిది పొందింది ఇక్కడ శంకర్లు దానికి అశ్రేయ పరం శ్రేయ దానికి అర్థం చెప్తే చెప్పాలి యజ్ఞాన్ని పరస్పరము లభ్యుల యజ్ఞం ద్వారా పరస్పరము లభ్యుల చేస్తుంటే ఇది పరమశ్రేయ అంటే పరమశ్రేయస్సు అంటే సర్వాతిశాయి అయిన శ్రేయస్సు లభిస్తుంది ఏమిటి సర్వాతిశాయి అయిన శ్రేయస్సు మోక్షము చెప్పండి మోక్షం వస్తుంది అంటే కర్మ ద్వారా మోక్షం వస్తుంది అదే కర్మ ద్వారా మోక్షం వస్తుంది చెప్పకూడదు ఓవరాల్ స్ట్రక్చర్ అవుతుంది దానికి విరుద్ధంగా చెప్పకూడదు కర్మ ద్వారా మోక్షం వస్తుందని కాదు మీరు యజ్ఞభావనతో కర్మలను చేస్తూ ఉంటే మీ అంతఃకరణం సిద్ధమై విజ్ఞానం పొంది ఏదో విజ్ఞాన ప్రాప్తి క్రమం ఉన్న క్రమం ఎంబీబీఎస్ ప్రాక్టీస్ డాక్టర్ అయిపోతాం అయిపోతాం కానీ ఒక క్రమం ఏది ఆ క్రమం అంటే హౌస్ సర్జెన్సీ అని ఉంటుంది అది చేయాలి అది అంతకాలంలో ఉండేది అప్పుడు డాక్టర్ అయిపోతాం అప్పుడు డాక్టర్ అయిపోవడానికి కావాల్సిన యోగ్యం వస్తుంది పోస్ట్ డాక్టర్ చేయాలి అది ఇంకా మనకి లేదు అప్పుడు డాక్టర్ అయిపోతాం అప్పుడు ఇంకా డాక్టర్ అయిపోతానికి అంత సిద్ధం ఇంకొకరు ఉండేది ఇంటర్ మీద ఉంది అప్పుడు డాక్టర్ అయిపోతాం అంటే అప్పుడు ఇంకో పెద్ద డాక్టర్ దగ్గర జూనియర్ డాక్టర్ అయిపోతాం అలా ఉంటుంది క్రమం అలా ఉంటుంది పెద్ద డాక్టర్ అయితే అయిపోయినట్టుగా అదే క్రమం ఉంది కదా అలాగే మేమేమో ప్రకృతిని ప్రకృతి శక్తులను దేవతారూపంగా గుర్తించి మీరు గుర్తించడమే అంతకంటే దేవాలి దాంట్లో నమ్మాల్సింది ఏమో సత్యం మన ముందు కనపడుతున్న సత్యం దాన్ని గుర్తించి దాన్ని ఆరాధిస్తూ ఆ ప్రకృతి శక్తిని ఆరాధిస్తూ దేవతారూపంగా మీరు దేవతలను లబ్ధులు చేయండి దేవతలు మిమ్మల్ని లబ్ధులు చేస్తాను అంటే మోక్షం చేస్తున్నా వచ్చేస్తుంది ఎలా వస్తుంది క్రమంలో ఏమిటా క్రమం ఆత్మజ్ఞానం కావాలి అది ఎలా వస్తుంది అంతఃకరణ సిద్ధి కదా అది కర్మయోగం కర్మయోగం ఎలాగా ఈ యజ్ఞం భావం నుంచి కర్మయోగం ఈ క్రమంలో మీకు మోక్షం వస్తుంది అని చెప్పండి అయ్యా ఇక్కడ అర్థం లేదు యజ్ఞం చేస్తే పుణ్యం వచ్చి స్వర్గానికి వెళ్తారని అర్థం ఉంది కదా కదా కాబట్టి పరమశ్రేయ అంటే స్వర్గం చెప్పండి ఈ సందర్భంలో ఓకే అలాగే చెప్పండి స్వర్గంగా అలాగే చెప్పండి మొత్తానికి మీరు మోక్షం దాకా క్రమంలో పెట్టుకోవచ్చు కాబట్టి ఈ ఈ టాపిక్ దగ్గర ఈ ఒక్క శ్లోకం దగ్గర కేవలం స్వర్గం అర్థం చెప్పచ్చు అంటే పుణ్యలోకాలు పొందుతారు తర్వాత योभुङ्के तेन एव सः చాలా మంచి ఇప్పుడు మీరు దేవతలకు రుణపడి ఉన్నారు మనిషి పుట్టుకోనే మీరు రుణాలు కొనుక్కుంటారు రుణాలు తీసుకోవాలి సో జాయమానో వై బ్రాహ్మణ త్రిభిగు నవాజాలకే మంత్రం బ్రహ్మచర్యేణ ప్రజయా ప్రసిద్ధ మనిషి పుడుతూనే మూడు రుణాలతో పుడతారు దేవత రుణాలు ఎందుకంటే వీరు పుట్టాలంటే వీరి ఎడలు యజ్ఞం అవ్వాలి దేవతలందరూ యజ్ఞం చేస్తే వీళ్ళని ఆగ్రహిస్తే వీడుకుంటారు లేకపోతే కాబట్టి మీరు పుట్టేదంటే వీరికి దేవతలు వర్ధంగా చేశారు కాబట్టి రుణములు ఉన్నారు ఇప్పుడు దేవతలు తిరిగి వర్ధంగా చేయాలి సో ఋషులకు గుణపడి ఉన్నారు ఎందుకంటే ఒక ఋషి సంస్కృతిలో పుట్టాడు కాబట్టి ఆ సంస్కృతి యొక్క లాభాలన్నీ మీరు పొందారు ఇప్పుడు మనం ఎన్టీలు ఉంటాం వీళ్ళు చాలా వెస్టర్నైజ్ అయిపోయి మన సంస్కృతి ఏమీ శ్రద్ధ లేకున్నారు తర్వాత వెస్టర్న్ పీపుల్ నేను ఎంపీని ఏమనిస్తానంటే మీరు మన సంస్కృతిని ఆదరించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎందుకంటే మన సంస్కృతి మీకు చాలా లాభాన్ని చేకూర్చుంది ప్రయోజనాన్ని చేకూర్చుంది ఏ ప్రయోజనం చేకూర్చుంది అదే మీరు తెలుసుకోవాలి ఏంటంటే అమెరికన్ సిచ్యువేషన్ అమెరికాలో ఏం చేస్తారంటే ఎవరైనా ఉన్నారనుకోండి పద్దెనిమిది సంవత్సరాలు రాగానే తండ్రి ఏమని చెప్తారంటే ఇంకా ఇంట్లో ఉన్నది ఇంట్లో ఉంచుకో పద్దెనిమిది ఏళ్ళు వచ్చేది ఇంట్లో ఉంచుకో తర్వాత పద్దెనిమిది ఏళ్ళు వచ్చేప్పటికీ వారు ఇంకా తల్లిదండ్రుల సంపాదన మీదే బతుకుతున్న పక్షంలో వారు చాలా చాలా అవమానం చేయలేదు లేక మొత్తం సమాజం అలా ఉంది అందరూ వాళ్ళకి దూరంగా తీసుకుంటారు చూడండి పూర్వకాలంలో విలేజ్ లో ముప్పై ఏళ్ళు వచ్చిన వివాహం కానీ అమ్మాలంటే అందరూ అమ్మకం వల్ల అలా ఉంది ఇప్పుడు అలా లేదు అదేవిధంగా అమెరికాలో ఎప్పుడు సొసైటీస్ లో పదిహేను ఏళ్ళు వచ్చేప్పటికి మనం పురుషుడైనా అంటే స్త్రీ అయినా అమ్మాయి కూడా అంటే మన సద్భావం ఎక్కడ ఉన్నదా అని పద్దెనిమిది ఏళ్ళు పంతొమ్మిది ఏళ్ళు వచ్చేప్పటికి ఏదో ఇంకా ఇబ్బంది ఉన్నాయి ఇంకా అని అడుగుతారు ముఖ్యంగా వేరే వెళ్ళిపోవాలి అదే మన పిల్లలంత కాలంటే ముప్పై ఏళ్ళు కాదు నలభై ఏళ్ళు వచ్చినా ఇంకా తల్లిదండ్రులు దీన్ని పాపుతూనే ఉంటారు వాడు లేదు నేను ఉద్యోగం చేసుకుంటున్నాను నా డబ్బు నేను సంపాదించుకుంటున్నాను నేను అదే ఇవ్వక్కర్లేదంటే నువ్వే అలా ఈ విధానం తీసుకుని అని ఎంత రక్షణ మరి వివాహం అయ్యేప్పుడు వాడు హనీమూన్ వెళ్ళేప్పుడు నాయన ఈ ఐదు వందల నాలుగు హనీమూన్ ఖర్చు చేస్తారు అంటే డాడీ నా ఇంటి నాకు అరేంజ్ చేస్తుంది దానికి జత చేస్తారు కనిపిస్తారు సంతానం కలిగితే ఎదురుస్తారు ఇంట్లోకి వెళ్ళిపోమని చెప్పరు వాళ్ళు వెళ్ళిపోతానంటే వాళ్ళు వెళ్ళిపోతానంటారు ఎందుకని చుట్టూ వాతావరణం ఎలా ఉంటుందంటే పద్దెనిమిది ఏళ్ళు వచ్చి ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరు ఉంటారు వారి ఫ్రెండ్స్ అందరూ కూడా ఇండిపెండెంట్ గా ఉంటారు వారు కూడా సిగ్గుపడుతుంది వాళ్ళు అందుతారు ఎలా ఇంకా నాన్న దగ్గర ఉన్న ఇది వీళ్ళు పూరుస్తూ ఉంటారు అందుకే బయటకు వీడు బయటకు వెళ్ళిపోతానంటే నేను ఇంట్లో ఉన్న వెళ్ళిపోతాను already twenty day no more feel feel నేను feeling twenty I not a please understand I'm going అంటే అప్పుడు డాడ్ ఏం చెప్తుందో తెలిసిన ఓకే ఎక్కడికి వెళ్ళిపోతాం న్యూయార్క్ లో వెళ్ళిపోతాం ఓకే అని మన్హాటన్ లో చిన్న ఫ్లాట్ తెలుస్తుంది తల్లిదండ్రులు ఎంత పాపుతారంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ ప్రయోజనం అంతా ఈ కుటుంబానికి ఎక్కడి నుంచి వచ్చింది ఆ సంస్కృతి భారతీయ సంస్కృతిలో తల్లిదండ్రులు వాళ్ళు ఎంత దూరాన వెళ్ళేది పిల్లలకి ప్రేమ చేసే లక్షణం ఉంది ఆ ప్రేమను చూపిస్తాను ఆ ఫ్యామిలీ రిలేషన్షిప్ అంత బలమైనది మీరు ఆ ప్రయోజనాలన్నీ పొందితే ఆ సంస్కృతిలో కొత్తపడి మీద ప్రయోజనాలు ఉంటాయి ఆ సంస్కృతికి మీరు రుణపడి ఉన్నావా లేదా బ్యాట్ ఇంకా పరిశీలిస్తున్నాను లేదా నువ్వు వేస్తుంటా బ్యాట్ పరిశీలిస్తుంటా ఇస్తుంటా నువ్వు ఆ సంస్కృతికి రుణపడి ఉన్నావు ఆ సంస్కృతి యొక్క నేను ఒక దృష్టాంతం చేశాను ఇలాంటి దృష్టాంతాలు ఎన్నో ఉంటాయి వీళ్ళకి చిన్న పిల్లలు పుట్టారనుకోండి పాశ్చాత్య ఫ్యామిలీ అయితే గ్రాండ్ డైట్ ఇవేమి ఉండదు ఎప్పుడో ఒక సంవత్సరానికి ఒకసారి హలో గ్రాండ్ పాపి వేస్తుంటారు అసలు అలా కాకుండా మనం భారతీయులైతే ఆ పిల్లవాడిని తెలిసి పెద్ద చేసి వారిని వారి క్షణ సమాచారం ఆ లాభం ఏది వచ్చిందండి అందుకే ఒక సంస్కృతిలో జన్మించినందుకు ఆ సంస్కృతి యొక్క ప్రభావం మనకి లభిస్తుంది మనం వర్ధిల్లుతున్నాం దాని కారణంగా దానికి మనం దులపడున్నాము దేంతో నువ్వు ఆ రుణాన్ని తీసుకోవాలి ఎలా తీసుకోవాలి సంస్కృతి యొక్క రుణాన్ని ఎలా తీసుకోవాలి అంటే భగవద్గీత చదువుకోవడమే సంస్కృతికి సంబంధించి రుణం తీసుకునేది ఏంటంటే చదువుకోవడం మీరు చదువుకుంటే రుణం తీసుకుంటారు కాబట్టి రామాయణం చదవాలి భగవద్గీత చదవాలి సంస్కృతాన్ని అధ్యయనం చేయాలి మీరు చదువుకోండి చదువుకుంటే ఎలా ఉంది ఈ తెలుగు భాష అంతరించిపోతుంది కాబట్టి మనం తెలుగులో మాట్లాడాలి తెలుగు భాషను రక్షించాలంటే ఏంటి తెలుగులో మాట్లాడాలి తెలుగు చదువుతారు అంటే రక్షణ కాబట్టి మనం భగవద్గీత సంస్కృతం విద్యాలను అధ్యయనం చేయడం ద్వారా ఆ తర్వాత వీరి కొంచెం దాంట్లో కొంత సామర్థ్యాన్ని తప్పచ్చు ఇంకోటి జరగచ్చు ఇంకోటి జరగమాన కలవచ్చుకుందాం ఇంకా చదువుతూ ఉంటారు అది ఋషిగుణాన్ని తీసుకోవాలి ఋతువు గుణాన్ని తీసుకోవాలి ఫలితంలో వాళ్ళు జీవితం ఉన్నప్పుడు సేవ చేయాలి మరణించిన తర్వాత పితృకార్యాన్ని మన సమాజంలో ఈ పితృకార్యం అనేది ఎంత మెకానికల్ తయారైందంటే బతికుండగా తల్లిదండ్రులు మొహం చూడలేదు సేవ చేయరు చచ్చిపోయిన తర్వాత మాత్రం శ్రాద్ధాతల్ని చాలా మెకానికల్ విద్య వచ్చింది చేస్తారు అలా తప్పదు ఇప్పుడు తండ్రి మీద ఒక కోర్టులో పేర్కొచ్చారు కోర్టులో సివిల్ కేసు నడిచింది దానికి పాపం వడ్డుకున్నంత కాలం డెబ్బై వేలక డెబ్బై ఐదు వేలక గుర్రబ్బని చెప్పి కోర్టుకి వెళ్ళి వాయిదా ఏంటంటే నువ్వు తీరు కోర్టు ఎక్కడ వెళ్తున్నానంటే కోర్టుకి వచ్చిన జనాలను కోర్టుకి వెళ్తున్నాను ఎందుకు నువ్వు వెళ్ళాలంటే నీకు ఎందుకంటే వాయిదా ఉంటుంది కదా అని నేను గుర్రబంలో వెళ్ళాలని చెప్పి దుఃఖంతో పెద్దవైంది ఆయన పెట్టుబడి తర్వాత తిరగబెట్టుకుని గ్రాహం మాత్రం పక్కన తెలియజేస్తారు బతుకుండగా కోర్టులో కేసు కింద చేస్తారా అంటే చెప్తారు మరి ఏమన్నది ఎలా అర్థం చేసుకోవాలని నేను అంటలేదు ఈ కాంట్రడిక్షన్ రాకూడదు ఇప్పుడు నది పుష్కరం వచ్చినప్పుడు నదిని మీరు దండం పెట్టేసి సాష్టాంగం చేసి స్నానం చేసేస్తారు మిగతా సమయంలో నదిని పొందిస్తారు ఇది ఏంటంటే కాంట్రడిక్షన్ వచ్చేసిందా లేదా అంటే అర్థం ఏంటి మెకానికల్ తయారైపోయింది రిచువల్ ఆ రిచువల్ యొక్క స్థితి ఏమీ లేదు ఆ రిచువల్ మీరు చేస్తలే కానీ మీరు అంతరంగంలో పరివర్తలేదు వెంకటేశ్వరుడు దర్శనం చేసుకొస్తలే కానీ పరివర్తలేదు వెంకటేశ్వరుడు దేవాలయం గోడ చుట్టూ గోడ చుట్టూ పెట్టారు ఈ లడ్డూలు గోడ చుట్టూ ఉన్నాయి ప్రకారం చుట్టూ లడ్డూలు గోడ అక్కడ లడ్డూల బ్లాక్ మార్క్ ఉంది ఎక్కడ గోడ చుట్టూ వెంకటేశ్వర స్వామికి నూట వేలు దూరంలో బ్లాక్ మార్కెట్ ఉంది ఇక్కడ నుంచి ఓ అంటే ఆ భూమిలో నిలబడుతుంది అంత దూరం ఉంటుంది హండ్రెడ్ మీటర్స్ కూడా దూరం ఉంటుంది ఇక్కడ black market laddu black market laddu అసలు ఖరీదిస్తుంది black market cinema ticket black లో ఉంటారు బ్లాక్ తీసుకెళ్ళి సినిమా టికెట్ బ్లాక్ లో అమ్మితే పోలీస్ ఏం చేస్తుంది లాఠీ టికెట్ పంపాలి అమ్మి అవునండి ఏం నిర్మాణంలో పంపాలి లాఠీ టికెట్ పంపాలి ఎందుకంటే ఈ ఫీల్స్ దట్ రైట్ వీడు వీడు బ్లాక్ మార్కెట్ లో టికెట్ అమ్ముతున్నానంటే వాడు ఒక పురుగు అన్నమాట అలా లాభి మరి అక్కడ ఏం చేయాలి ఇబ్బంది పెట్టి కాదు చేయాలా లేకపోతే నడు తీసుకొస్తారా ఏం చేయాలి అక్కడ బ్లాక్ మార్కెట్ ఈ బ్లాక్ మార్కెట్ లో లడ్డూ కొనేది ఎవరు ఆ లోపలికి వెళ్ళి అప్పుడే వెరిఫై చేసుకొచ్చిన వాడు అన్ని వాడు ఎవరు అది అంటే స్పిరిట్ ఆఫ్ యజ్ఞాలు మెకానికల్గా కర్మకాండ చేయటంలో మీ దోషాలు ఉన్నాయి కాబట్టి జ్ఞాపా కర్మాలు తెలియదు తెలిసి యజ్ఞం చేయాలి యజ్ఞ భావనతో యజ్ఞం చేయాలి మెకానికల్గా గా నిత్యంలో ఆయుధ పోషిస్తుంటే ఈ వేషం దృష్టి కూడా తెలియాల్సి వస్తుంది ఇది ఆయుధ ఎక్కువ ఉందా వేస్ట్ మీకు తెలియాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ దెబ్బలాటం నిలువరించి చేస్తుంది ఆ స్పిరిచువల్ అథారిటీ వీళ్ళు కోల్పోయారు ఎందుకంటే వీళ్ళ మాటకి ఆ పవర్ లేకుండా అయిపోయింది ఆ స్పిరిచువల్ పవర్ ఒకటి ఉంటుంది మాట అది లేకుండా భగవాన్ అనుమానించి నేను కేసు చేస్తుంది కేసు చేస్తే కోర్టు వాళ్ళు సంబంధం ఉంది అడగడం నేను కోర్టు నేను ఎక్కడికి వెళ్ళాలని ఎవరో ఏం చేసుకుంటాను మీ మాట ప్రకారం నేను ఎప్పుడు ఏం లేదన్నమాట నేను అరుణాచలాన్ని దిగితే నేను ఎక్కడికి వెళ్ళాను ఎప్పుడు ఇప్పుడు కోర్టు వాళ్ళు ఏం చేస్తారంటే కమిటీలు వేసి ఆ అడిగి ప్రశ్నలన్నీ కూడా ఇక్కడ వచ్చి అడిగి రికార్డ్ చేసుకుంటారు అంటే ఎందుకని ఆ మాటకి ఆ పదం ఉండే ఆయన అన్న మాటకి అస్తిత్వం పదం ఎక్కడ చెప్పింది ఆ పదం ఆ ఆత్మస్వరూపం యొక్క జ్ఞానం నుంచి వస్తుంది లేకపోతే భక్తి నుంచి వస్తుంది వెనకాల పర్సనాలిటీ నుంచి పవర్ వస్తుంది వెనకాల ఒక పర్సనాలిటీ ఉంటే ఆ పవర్ వస్తుంది ఆ పవర్ ఈనాడు మనం కోరుకోవాలి హిందూ సమాజంలో మనం కోరుకోవాలంటే ఈ ప్రభుత్వాలు హిందూ ధర్మాన్ని ఒక అవమానకరంగా వీళ్ళు బిహేవ్ చేయాలి అరాసిటీ ఈ బిహేవింగ్ రాంగ్ వే ఎగ్రెక్ట్ హిందూ హిందూ దేవాలయంలో వెళ్ళిపోయి అక్కడ పూజారిని వాళ్ళందరినీ నేను అందరూ డిస్కస్ పొందవుతాను ఆ దేవాలయం ప్రభుత్వం స్వాధీనం చేసేసుకునే స్థితికి వచ్చింది అంటే మనం మా విద్యార్థులు దేవాలయ నిర్వాహకులు మతాధికారులు ధర్మాధికారులు యుద్ధాధికారులు వీళ్ళందరూ కూడా ఈ ఇంట్లో ఏ అవసరం జరిగింది ఈ లాస్ట్ అవర్ ఈ లాస్ట్ అవర్ మోడల్ హానికి దాంతో ఈ వీళ్ళందరూ ఈ చిన్న చిన్న వాళ్ళందరూ కూడా ఈ రాజకీయ నాయకుడు పవర్ ఎంత కావాల్సింది ఐదేళ్ళు కూడా గ్యారంటీ లేదు ఐదేళ్ళు గ్యారంటీ లేదు కూడా ఇస్తుంది హిందీ హిందీ మీద అటాక్ చేసేయగలుగుతున్నారంటే అది హ్యాపీ హిందీ సన్యాసం ఏనాడైతే మన రిచువల్ మెకానికల్ గా అయిపోయిందో ఆ యజ్ఞ స్పిరిట్ ఆ రిచువల్ లో లేకుండా పోయిందో అప్పుడే మనం పోగొట్టుకున్నాం కాబట్టి ఆ యజ్ఞము యజ్ఞ భావనతో మీరు చేయాలి యజ్ఞ భావిత ఆ యజ్ఞం యొక్క యజ్ఞ యజ్ఞం చేతము మీరు దేవతలను సంతోషించినట్లయితే వర్ధలు చేసినట్లయితే వాళ్ళు మీకు మీరు కోరుకున్న భోగాలన్నింటినీ కూడా ఇస్తారు సో దేవరణము ఋషురణం చెప్పాను పితృగుణం చెప్పాను దేవరణము దేవత అంటే ప్రకృతి శక్తిలో దేవత ఆ దేవతను మనల్ని అందించకపోతే మనం జీవిస్తున్నాము కాబట్టి ఆ దేవతలకి మనం రుణాన్ని మనం చేస్తాలి ఇలా వాయు దేవతకి రుణం ఏమిటి అంటే ఏదైనా ఒక అగ్నిహోత్రంలో ఒక పుస్తకం ఎదురేసి ఆ ధూమము ఆ వాయువుని ప్యూరిఫై చేస్తే ఆ విధంగా వాయుదేవ దేవత రమణ చేరుతుంది ఓ చెట్టు పాస్తే పృథివీ దేవతకి రమణ చేరుతుంది జలవనాలుగా రక్షించి పాలు చేసిన రక్షించి చాలా శాతం అయితే వర్ధ్యంలో చేస్తే జలదేవతకి రమణ చేస్తుంది ఒక పరుషమైన వాస్తు అవసరంగా ప్రేమతో మాట్లాడితే అత్యున్నటువంటి దిగ్దేవత యొక్క రమణ చేస్తుంది దరిద్రులకు జీవ దీనిలోకి సహాయం చేసినట్లయితే ఆ దేవుల రూపంలో ప్రవేశించిన మనం విద్య చేసినట్టు అవుతుంది ఈ విధంగా విద్య చేత దేవతలను మనం వర్ధంలో చేస్తే వాళ్ళు మనకి మనం కోరిన భోగాలను ఇస్తారు వాళ్ళు ఇచ్చింది అంత మనం వ్యక్తిలో సమర్పించేది అంత వాళ్ళు ఇచ్చింది కైది దత్తాం ఏదో నేను సమర్పిస్తున్నాను నేను ఎక్కడ ప్రకృతి గిట్టిని దేవత గిట్టిని ఆవు తింటుంది ఆ పాల నుంచి నేను గిడ్డి దేవత నేను వచ్చింది సూర్యుడు నుంచి వచ్చింది సూర్యుడు ఫోటోసెంథసిస్ ద్వారా వెజిటేషన్ నేను దర్శించవచ్చు నెయ్యి వచ్చింది అగ్ని నెయ్యి పృథ్వీలో సృష్టిలోనే అగ్ని ఉంది ఈ దేహంలో ఉన్న శక్తి కూడా ఈ దేవత నుంచి వచ్చింది కాబట్టి ఆ నెయ్యి అంత నేను దొరుకుతాను లేకపోతే నేనే నిలిచేస్తానని అంటున్నాను కొంత కొంత ఓపిక నెయ్యి దేవతల జిల్లా నెయ్యి అంటే ఒక లక్షణం మనము సంపాదించుకున్న సంపాదనలో కొంత సమాజానికి వెళ్తాం కొంత సమష్టిలోకి వెళ్ళిపోవాలి అంతా మన కడుపులో వేసేస్తుంది కొంత సమష్టిలో పారాయాల్సిస్తుంది యజ్ఞం చేయడంతో ఆ స్థితితో కొంత సమస్యలో పారాయాలి అలా ఉండాలి ఒక ఆయన ఒక పెద్ద జమీందారు ఆయన ఆయన మరణించారు ఆయన మరణిస్తే కర్మాలు తగ్గించారు ఆయన దర్శనల్ ఎఫెక్ట్స్ అని ఉంటాయి ఒక భోజనం ఉంది దాంట్లో ఆయన పుస్తకాలు కాపర్లో ఉన్నాయి ఆయన పోయిన కదా అవన్నీ తీశారు తీస్తే ఇన్ని మలయాత్ర విసిట్ వచ్చేదాన్ని అవన్నీ ఆయన మలయాత్ర చేస్తున్నారు ఎవరికి చేశాక ఆయన మలయాత్రలను ఇచ్చి తీస్తే మద్రాసులో ముంబాయిలో ఎక్కడెక్కడ విద్యార్థులకి ఆయన మలయాత్రలు చేస్తున్నారు ఏ విద్యార్థయ్యా మేము ఆసక్తిగా ఉన్నాం నేను ఏదైనా సహాయం చేస్తే నా చదువు పూర్తవుతుంది అని ఆగాలి వాడిని కాదు ఆయన మనయాత్రి వాడు చదువు పూర్తయి ఇంకా నేను మనయాత్రలు కనిపించద్దు అని చెప్పి వాళ్ళకి మనయాత్రులు ఆయన మనయాత్ర చేసినట్టు ఎవరికి తెలియదు ఏదో ఆ విద్యుత్లన్నీ ఆయన చెప్పుకున్న తర్వాత వీళ్ళ అంటారు దాంట్లో ఆయన కొంతమంది రంగు వాళ్ళకి కూడా మనయాత్రలు బ్రిటిష్ వాళ్ళ కాలంలో అది యజ్ఞ అంటే అలా కాబట్టి అంత సమాజాలు కదా మనం వర్గంగా భోజనం చేస్తాం మన సుఖాలను మనం అనుభవిస్తూ మనం పొందే ప్రివిలేజ్ చేస్తున్నాం ఏంటంటే మళ్ళీ తిరిగి సమాజాన్ని ఇచ్చేస్తున్నాం అలా ఇవ్వకుండా నిత్యంతా నేనే భక్తి చేస్తాను అన్నట్లుగా తయారైపోతే వాళ్ళు ప్రేమ ఏమవుతారు వాళ్ళు చూడు కోరి చేసిన పాపం వాళ్ళు వచ్చింది ఆ పాపానికి వాళ్ళు శిక్షని అనుభవించక ఈ విధంగా లంచగొండు చాలా మందిని పట్టుకుంటున్నారు రోజు లంచగొండుని పట్టుకుంటున్నారు వాడు డ్రస్ లో ఉన్నారు అఫీషియల్ డ్రస్ తప్ప ఇది అఫీషియల్ డ్రస్ లో ఉండి డిమాండ్ చేసి తీసుకుంటున్నారు డబ్బు తీసుకుని లక్ష పెట్టుకుని సరే నేను డ్రాయింగ్ పెట్టుకుని సందర్భం వచ్చి సర్టిఫికేట్ ఇస్తున్నాను ఎంత జరుగుతుందో ఇదే వాళ్ళు ఏమన్నా స్థిరణ డ్యూటీ వారు చేయాల్సింది వాళ్ళు అందరూ చూపిస్తున్నారంటే స్థిరణ చేస్తున్నట్లు కాబట్టి ఈ విధంగా నెగిటివ్ ఎగ్జాంపుల్ చెప్పాను పాజిటివ్ ఎగ్జాంపుల్ రెండు ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను యోగ్యంటే తేన ఏమ సహాయం నెగిటివ్ ఎగ్జాంపుల్ అంతకుముందు శ్లోకంలో స్వర్గాన్ని పొందుతారు అది పాజిటివ్ ఎగ్జాంపుల్ రెండు యజ్ఞ భావిత యజ్ఞముకే వర్ధలు చేయబడిన దేవాహ దేవతలు వహ మీకు ఇష్టాన్ ప్రాప్తితములైన భోగాన్ని సుఖములను దాస్యంటే ఈయగలరు పైకి వారికే శబ్దాన్ ఈయబడిన వాటిని అప్రదాయ ఇది ఇయ్యకుండా జహ ఏక్ జహ వీడికి సంప్రదాయ తిరిగి ఇవ్వకుండా జహ ఎవరు హింసే అనుభవించునో సహా అతడు కేన ఏవా నిశ్చయముగా చోరులే కేన ఏవత కేవలాభోభవతి కేవలాది విద్య కేవలం అది అంటే తను కడుపులో మాత్రమే వస్తుందివారు తను మాత్రమే నచ్చిందేవారు కేవలాభోభవతి కేవలము అధము తిన్నవారని అవుతారు అధము అంటే పాపం అంటే ఇప్పుడు మనం ఏదైనా మొదల పదార్థాన్ని ఎవరు సేవించారు తను ఒక్కడు తినేస్తారు ఇలాగ పూర్వం అభివృద్ధి చేయాలి ఒక అమ్మవారు ఉండేది అమ్మవారి భక్తుని ఆ రైలు పంపిణీ చేసి డ్యూటీ వెళ్ళిపోతుంది కదా రైలు మమ్మీ చేసి ఆ విధానంలో చక్కగా మెరుగుతుంది అది చేస్తుంది తెలియదు అలా అలా చేస్తాం ఇంటికెళ్ళి ఏమో చాలా జీవితంలో ఏం చేసి బయటకు వెళ్ళిపోయి పార్టీలు వెళ్ళిపోయి అన్ని ఎంజాయ్ చేసేసి మళ్ళీ కదా లేదా ఆఫీసులో ఎక్కడికో వెళ్ళాను దొంగ అబద్ధాలు పెట్టుకుని ఇంటికి వచ్చి కూర్చోవడం అలా కాబట్టి ఇద్దరు సంస్థలను వర్ధన చేస్తారు వాళ్ళిద్దరూ కలిసి పిల్లల్ని వర్ధన చేయాలి తల్లిదండ్రులను అత్తబాబులను అందరినీ పెద్దవాళ్ళని వర్ధన చేయాలి చుట్టుపక్కల వాళ్ళని వర్ధన చేయాలి నాలాంటి సాధువుల్ని వర్ధన చేయాలి సమాజాన్ని జీర్ణ జీర్ణం వాళ్ళని వర్ధన చేయాలి మనం ఇతరులకు ఎంత తెలుసుకున్నాము అలా చూసుకుంటే ఆరోగ్యంగా ఇలా మాట్లాడుతూ సుఖంగా ఉంటాం అలా కాకుండా మనం ఎంత తీసుకున్నామో మనం చూసుకుంటే వీటి వీటి ఈ డబ్బంతా పోలీసు అపోలో హాస్పిటల్ వాళ్ళు కాపు అపోలో యశోద ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ కాపు ఎందుకంటే వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రేట్ మీద అవ్వాలంటే ఈ నగరంలో ఉన్నటువంటి పేరు మీ తెలుగు అంటే సామాన్యులు వాళ్ళ వైపు వెళ్ళరు తెలుగులో మీరు అదో మిడిల్ క్లాస్ వాళ్ళే అప్పర్ మిడిల్ క్లాస్ అండ్ అదో వీళ్ళే వెళ్తారు అదో అప్పర్ మిడిల్ క్లాస్ అండ్ అదో ప్రతి నెల కొన్ని కోట్ల రూపాయలను దిగవస్తూ ఉన్నారు లేకపోతే వీళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేయడం కష్టం అడ్వర్టైజ్మెంట్ ఎలా వచ్చేసిందంటే MRI two thousand five hundred cash scan two thousand ఇంకొకటి three thousand angiogram five thousand అంటే యాంగియోగ్రామ్ కూడా ఎక్కడంతో ఇటువంటి చేసిస్తే నాకు యాంగియోగ్రామ్ కావాలని ఫైవ్ థౌజండ్ కట్టిస్తే యాంగియోగ్రామ్ చేస్తుంది ఇది డాక్టర్ రోగి నిర్ధారణ విషయాన్ని ఇది ఎఫెక్టివ్ చేసేస్తుంది సోప్ ఎఫెక్టివ్ చేస్తుంది కాబట్టి ఏదో కాలం వస్తుంది అంటే మరొకటి లేదు మీరు ఉద్యోగం అందుకోసమని మీరు కాంపిటీషన్ తగ్గిస్తూ లేదు లేదు లేదు లేదు అంటే అలా అయిపోయి అంటే కోర్టులో అయితే మనందరికీ అవసరం మనందరం కూడా ఐడియల్ గా ఉంది ఏం చేస్తాం ఏంటి వైద్య వైద్య ఐడియల్ వాస్తవం ఎవరో రోగం అనారోగ్యం వచ్చినా డాక్టర్ ఏం చేస్తే వాడికి పాపం ఐడియల్ గా అవసరం డాక్టర్ రికమెండ్ చేస్తే దాని మీద రిఫర్ చేస్తారు చేస్తే ఖర్చు తగ్గిస్తున్నారు ఈ మూడో రెండు గారికి చేయాల్సిన అవసరం లేదు అదే వ్యక్తిత్వం రావాల్సిన అవసరం లేదు దీంట్లో అడ్వర్టైజ్మెంట్ నాకు అర్థం లేదు అంటే బాగా సేల్స్ బాగా ఇంప్రూవ్ చేసి కన్సెప్ట్ కాంపిటీషన్ అసలు అంజోతులందరూ ఉండకూడదు ఎందుకు అంజోతులాలు అసలు భగవద్గీత చదువుతుంటే ప్రాణాయామం చేస్తుంటే ధ్యానం చేస్తుంటే ఆ ఎన్జిఓ అనేది ఇక్కడ ఎందుకు వై అంజోతులేమా కాబట్టి సో ఈ హాస్పిటల్స్ అవి దే ఆర్ వెయిటింగ్ వెయిటింగ్ అంటే అర్థం ఏంటంటే అది ఎలా అవుతుందో లేకుంటారా నేను ఈరోజు వస్తాను దేర్ వాజ్ నేను అడుగుతాను తెలిసి చేయగానే మాల్ ఏదో మాల్ వాళ్ళు ముందు మార్కెటింగ్ సర్వే అంతా సర్వే చేసి ఏమైందంటే వాళ్ళు ఫస్ట్ ఇయర్ చాలా బాగా నడిచింది సెకండ్ ఇయర్ బాగా నడిచింది ఇప్పుడు అమెరికాలో ట్రెండే వస్తుందంటే మాల్కు వెళ్ళి వస్తువుల్ని కొనటం అనే ట్రెండ్ తగ్గుతుంది ఏమైంది ట్వంటీ పర్సెంట్ తగ్గుతుంది ట్వంటీ పర్సెంట్ పెట్టుకుంది మరి ట్వంటీ పర్సెంట్ ఎక్కడికో ఉంటుంది వెళ్ళాలి కదా కొనుక్కోవడం మానేసామా లేదు ఎంతోనే ఉన్నారు మరి ఎక్కడికి వస్తున్నారంటే ఇండివిజువల్ రిటైల్ అప్లికేషన్ కొనుక్కున్నారు అయితే ఆన్లైన్ కొనుక్కున్నారు ఎన్జాన్ డాట్ కామ్ మొదలైన ఆన్లైన్ కొనుక్కున్నారు అయితే ఇండివిజువల్ రిటైల్ అప్లికేషన్ కొనుక్కున్నారు ఈ కరెక్టివ్ గా అన్ని రకాల షాపులు కలిసి ఒక మాల్ సిచ్యువేషన్ లో ఉన్నదానికి వెళ్ళి వాళ్ళు ట్వంటీ పర్సెంట్ పెరుగుతారు లేకపోతే ఇప్పుడు ఈ స్మాల్ వాళ్ళు ఎవరు చేసి ఈ wait for one more year ఈ ట్రెండ్ ఇవ్వాలి ఇది మోల్ మోల్ ఇన్ ది సఫార్ాల్ాల్ మోల్ మోల్ ఇన్ ది సఫార్ాల్ అంటే అది సెట్ అయిన సఫార్ాల్ అంటే ఆపటికల్ కబులైతే దే ఆర్ ఆల్ దే దాని కాలమ సెట్ అయిన వాల్యూ అంటే and you draw mole in the haps అంటే మోల్ ఇన్ ది హ్యాప్స్ అంటే mole in the result mole in the result మీ హ్యాప్స్ కి టెస్ట్ చేస్తారు అంటే అది సెట్ అయిన అంటే రోగాలు సమృద్ధిగా సమాజంలో నిండా ఉంది వీళ్ళందరూ కూడా డబ్బులు లంచాలని సంపాదించుకుని ఆ డబ్బులు తీసుకుని వాళ్ళు నిర్వహిస్తుంటే వాళ్ళు గిండెల్లో అతను కోసం ఆపరేషన్లు చేస్తూ అమలు చేస్తూ ఉంటారు అప్పుడు ఎకానమీ చక్కగా హాయిగా ఇండెక్స్ లో కూడా జరుగుతుంది స్టాక్ మార్కెట్ లో తర్వాత అపోలో హాస్పిటల్ స్టాక్ ఇండెక్స్ జరుగుతుంది అన్ని కూడా హాయిగా ఉంటాయి మీరు ఆ డబ్బులన్నీ సంపాదించి మళ్ళీ వాళ్ళకి ఇది ఎవరో సుఖపడి అందరూ దుఃఖాన్ని ఎందుకంటే అలా ఉండరాదు మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే యజ్ఞం చేస్తాం తోడు అయిపోతే నిలుచుకుని ఏమి ఉండదు ఇదంతా తీసుకెళ్ళి వాళ్ళు పుట్టుకుంటుంది వాళ్ళు పుట్టుకోవడం ప్రారంభిస్తే మీరు ఇదన్నా స్టాండ్ అయింది ఆ హాస్పిటల్లో వెళ్ళి పుట్టుకోవడం ప్రారంభిస్తే ఇదన్నా స్టాండ్ నాకు ఒకసారి నేను అందరూ అంటే కుర్చుతో నడుస్తుంది చెప్పింది వస్తుంది వాళ్ళు చూపించారు ఏదో చెప్తున్నారు ఏదో ఎట్లా ఉంది ఆయన ఎట్లా ఉంటే చూపిస్తారు కాబట్టి విషయంగా ఏం చేస్తారు అయితే ఏం లేదు జంతు బాబు లేదా ఉంటారు కూడా కొంచెం రాసుకుంటా అని అంటే కాదు నాకు తెలిసిన డాక్టర్ అసలు చెప్తారు ఎందుకు ఏమైనా కదా అంటే కాదు ఇప్పుడు అదే వెళ్తున్నా ఈ పక్కన కాదు అక్కడికి నాకు తెలిసిన డాక్టర్ వెళ్తే ఆ డాక్టరు దానికి మొత్తానికి నా తెలుగు లెవెల్లోనే అది చెప్పారు దానికి ఎక్స్రే నేను ఎక్స్రే చేసి కాదు తిరిగితే నాలుగు వందల ఐదు ఎక్స్రే కాదు ఎక్స్రే మొత్తానికి బిల్లు ఉంది ఇప్పుడు fifteen minutes we have pay seven hundred and seventy five rupees seven seventy five rupees seven ఇచ్చి ఒక ఎక్స్రే తీశారు పైన స్క్రీన్ పడుతుంది అది ఇంకా ఇప్పుడు ఎందుకంటే నాకు వ్యక్తిగత కాలు నొప్పిగా ఉంటే మనమే పడుతున్నాం అందరూ మనమే చెప్తాను పాఠకంలో చేస్తే ఇలా ప్రత్యేకంగా అందరూ వస్తున్నారు తర్వాత ఇదు కోసం ట్యాబ్లెట్ కాదు ఇదు కోసం నేను ఇదు కోసం నేను ల్యాబిలిటీలో తయారు చేస్తున్నాను నన్ను ఈ ట్యాబ్లెట్ ఇదు కోసం వేసుకుంటానని నేను నాకు ముప్పై ఏళ్ళ క్రితం తెలుసు మీకు తెలియదు నాకు ఉంటాను ఇదు వేసుకుంటాను దానికోసం మళ్ళీ ఇది పరిస్థితి మూడు వందల రూపాయలు కన్సల్టేషన్ ఇస్తుంది అప్పుడు నేను అడిగాను వైద్యం అంతా ఇలాగే ఉన్నా ఇలాగే ఉంది అప్పుడు అనుకున్నా అదే మనం తప్పుకోలేదు అదైతే అసలు ఎవరికైనా శత్రువులు చెప్తారంటే మీరు అపోలో హాస్పిటల్కి వెళ్ళలేదు కాక అంతకంటే పెద్ద జామలో ఇచ్చేవాళ్ళు కాబట్టి నేను భగవంతుని ప్రార్థించి ఏంటంటే మనం ఎవరికి అటువంటి పరిస్థితి రాకపోయినా రాదు రానే వద్దు వస్తే మనం దగ్గర ఉన్న సొమ్ములు చాలా మనం పోగేసిన డబ్బులు చాలా చాలా ఇదంతా నేను ఏమనుకున్నానంటే యజ్ఞ భావనతో జీవిస్తే ఈ కష్టాలు ఏముండవు యజ్ఞ భావన లేకపోతే ప్రేమ ఆ రకంతో ఎనివే సో నష్టం ఉన్నాము క్రీచ ఇంకా ఏమంటే నష్టం ఇష్టానికి అంటే ఆ శ్లోకం ఇష్టాన్ అనే పదంతో ఆరంభమైంది అని అర్థం నాకు ఇష్టానికి అంటే ఇష్టాన్ అభిప్రేతాన్ భోగాన్ అంటే మనం కోరుకునేటువంటి భోగాలు యోగ్యమైన భోగాలని అర్థం మహావిష్ణుభ్యం అంటే మీ కోరకు చతుర్థిలో వచ్చి దానం ఎప్పుడు వచ్చినా విముక్తి సంస్కారం ఎప్పుడు వచ్చినా విముక్తి దావస్తే విముక్తి దేవాదాస్యంతే వితరిష్యంతి ఈ పతిపుత్రాది మంచిగా బ్రహ్మచారిగా ఉంటూ యజ్ఞభావంతో బతికేదనుకోండి ఎవరో ఒక గృహయజమాని తీసి గౌరవించుకుంటుందండి అని అమ్మాయిని వివాహం చేస్తారు తప్ప వివాహం చేసుకుని హామీ లేదు ఇంకా భోగాలు ఉన్నాయి మనం ఎవరు చిత్రాలు సంతానాన్ని పొందుతారు పశు సంపద ఇంకో సంపద ఇంకో సంపద అన్నీ లభిస్తాయి దేవతల అనుగ్రహం చేసి సర్వం లభిస్తుంది యజ్ఞ స్థితాః దోషితా ఇత్యర్థః యజ్ఞములు చేస్తూ ఉంటే యజ్ఞముల చేతను ప్రకృతి శక్తుల రూపంగా ఉండే దేవతలను మనం వర్ధిల్ల చేస్తే ఆరాధిస్తే వాళ్ళు సంతోషించి మనల్ని నుండి ఉత్సాహాన్ని చేస్తారు సత్తాన్ భోగాన్ సంప్రదాయ అపస్వా ఆ దేవతల చేత ఇవ్వబడిన భోగాలని తిరిగి వాళ్ళకి ఇవ్వాలి దేవతలు రామశక్తిని వాయుదేవించారు వాయుతో రమణ కావచ్చు సూర్యుడు ఫోటోసింథసిస్ ద్వారా పుష్టించి కృష్ణాదేవి పూష ఎవరికి పూష ఈ నక్షత్రం లైఫ్ ఈ బాడీ ఈ నక్షత్రం ఇస్తాను నేను కుటుంబ సాయంకాలం ఒక దండం పెట్టాలా దండం పెట్టాలి ఇలా దండం పెట్టాలి అర్ఘ్యప్రదానం చేయటం యాత్ర చేయటం అయితే దండం పెట్టాలి హృదయపూర్వకంగా నమస్కారం చేయాలి అది కూడా విద్యమే నమస్కారం కూడా విద్య ఒక ప్రార్థన చేయటం సో ఈ విధంగా ఈ దేవతలకి మనం ఆనుగుణ్యం అంటే రుణం లేకుండా తీసుకోవాలి మీకు రుణాలన్నీ తీసుకున్న వాళ్ళు ఇప్పుడు ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళడానికి చేస్తారు పెట్టారనుకోండి రీగల్ డాక్టర్ సర్టిఫికేట్ తీసుకున్నాను రీగల్ డాక్టర్ సర్టిఫికేట్ అంటే అర్థం ఏంటి రుణాలన్నీ ఏమీ లేవు నాకు పోలీస్ సర్టిఫికేట్ తీసుకున్నాను అంటే పోలీసు వాళ్ళ దగ్గర నేను కట్టాల్సిన రుణాలు ఏవేవో అన్ని కేసులు అన్ని సెటిల్ చేసుకుని ఫ్రీగా ఉన్నాను ఇంకేదో సర్టిఫికేట్ తీసుకున్నాను రుణాలు ఏం లేవో చూసి వాళ్ళు ఏమో అలౌ చేస్తారు అలాగే స్వర్గాన్ని పొందాలన్నా దీనికి సుఖాన్ని అనుభవించాలంటే రుణాలు తీర్చాలి రుణాలు తీర్చకుండా ఎక్కడా కుదరదు కాబట్టి పితృదేవతను పితృదేవతను తినడము ఋషులకు దేవతను తినడము తీర్చేయాలి ఆంధ్రుని ముఖం చేయాలి పూర్వం ఏం స్కాలర్షిప్ అని ఉంటుంది ఏం చేయాలి విద్యార్థి వీళ్ళు విద్యార్థులు ఏం చేస్తారు ఉద్యోగం వచ్చిన వెంటనే అలా తెలియజేస్తుంది అలా తెలియజేస్తుంది ఆ తర్వాత పే చేయకున్నారు ఆ నైతికత గడ్డి పెంచుకున్నారు లోన్ వచ్చినా పే చేయకున్నారు ఆ తర్వాత ఒకసారి వెళ్ళాను లోన్ స్కాలర్షిప్ ఇవ్వడం మానేసాను పూర్వం అది తీసుకుని సెల్ఫ్ ఫైనాన్స్ ఉండేది లోన్స్ మాకు తిరిగి వచ్చి వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఎవరు లోన్ అయిపోయింది వీళ్ళ అడ్రస్ ఉంటుంది వీళ్ళ వెడ్డింగ్ పట్టుకునే వాళ్ళ వెంటనే ఎవరో అర్థం చేస్తుంది దాంతో లోన్ స్కాలర్షిప్ అనే సిస్టమ్ డెఫినెట్ అయిపోయింది లేదు చాలా మంది లోన్ స్కాలర్షిప్స్ మీద చదివించారు కాబట్టి ఆ నైతికతను మనం పోగొట్టుకోవాలి పోగొట్టుకుని నేను నిద్రిస్తున్నాను ఎంత ఏం నిద్రిస్తాను యాభై లేదు లక్షలు తీసుకెళ్ళి వీడి దగ్గర మెడిది మెడిసిటీ గ్లాస్ హౌసెస్ ఐదు వరకు కవర్స్ ఉంటారు సో మార్పులు కోరి ఉంటుంది తెలంగాణ ఇన్ఫెక్షన్ నవ్వుతుంది నవ్వుతో ప్రకటిస్తుంది దీన్ని బోధిస్తున్నాము నవ్వుతో ప్రకటిస్తుంది ఆ నవ్వుకి పాటించాలి దీన్ని వేస్తున్నారు నవ్వి నవ్వుకి పాటించాలి ఆవిడ అక్కడ కూర్చుని నవ్వినందుకు ఆవిడ ధైర్యం చేస్తారు మన అబ్బాయి వేదికగా నవ్విస్తాం మనమే ఇస్తాం మీ పేరు ఏమిటో అడుగుతుంది నవ్వుతో నా పేరు ఫలానా రాయటం మీద రాసిస్తుంది ఆ పేరు రాక రాయటం దానికి నేను చదువుతాను ఎందుకంటే మనం పేపర్ ప్యాకేజ్ ఇల్లు రాత్రి వరకు వేరే రాష్ట్రాలు అదే నందుగందుకు బిల్లు కాగితం యొక్క రాసిచ్చినందుకు బిల్లు చక్కగా అలంకరించి అక్కడ కూర్చున్నందుకు బిల్లు విజయవాడకు బయట ఉంది అన్నింటికి బిల్లు నిలిపేది డాక్టర్ మంచి కోపు వేసుకుంటారు ఆ కోపు చదివి మనమే వెళ్ళాం అన్ని మనం అక్కడ ఫ్లోరింగ్ ఉంటుంది మనమే ప్రతిదీ మనదే లేకపోతే కారుగా తీరి కారణాల్లో ఉన్నాడు ఎదుగుదానికి నీళ్ళు తెలియదు ఆ విధంగా మన దగ్గర ఉన్న సినిమ అంతా లాగేస్తాం ఇది ఏమే తెలియస్తాం అంతా కాబట్టి రుణం అనే అసలు ఆ స్థితిలో రానేకూడదు కాబట్టి దేవతల అనుగ్రహం మనకి పూర్తిగా ఉండాలి అప్పుడే ఆరోగ్యంగా ఉంటాం పవిత్రమైన మనస్సు పవిత్రమైన మనస్సులో గురించి పెట్టుకుంటే ఈ లంచంలో తమ్ముడు ఇలాంటివి పెట్టుకుంటే రోగాలు అన్ని గుర్తింపు లేకుంటేనే శరీరానికి కొంత జ్వర రోగం సహజం ప్రారంభకరణాత్మకంగా దాని కూడా ఇది కూడా జరగలిందంటే చాలా దుఃఖాలను అనుభవించాలి తర్పయతి ఈ దేవతలకి సమర్పించకుండా ఎవరు బుధిస్తారో బుధించడం అంటే తన దేహం తన ఇంద్రియాలు వీటినే తృప్తి పరుస్తూ ఉంటారు ఎంతసేపు కన్స్యూమర్ అయిపోతుంది ఎప్పుడు కన్స్యూమ్ చేస్తూ ఉన్నా కన్స్యూమర్ ఎప్పుడో కన్స్యూమ్ చేయడమే కదా కన్స్యూమర్ అని పేరు పెడతారు మనం అలాంటి పేరు పెట్టుకోకూడదు అదే కన్స్యూమర్ అని అనుకోకూడదు ఏదో తప్పనిసరి అయితే ఏదో పూర్తి చేస్తూ లేదో ఒక లక్ష కొనుక్కుంటాం కానీ ఆ కొనుక్కుంటున్నాడు <laughs> ఈ బృందార్థితం కన్స్యూమర్ ఇంకా మన ఇండియాలో కన్స్యూమరిజం బాగా రాలేదు అమెరికా లాంటి చోట కన్స్యూమర్ అంటే వాళ్ళు అలా కన్స్యూమ్ చేస్తున్నాయని ఉండాలి అలా things and things and things and things and things అలా ఉంటుందనే ఉండాలి ఇవన్నీ ఉన్నాయంటే వీటి అన్ని గడాలు తోసేసి మళ్ళీ మొత్తం కొనేసి చేసేస్తాం సో ఒక పిల్ల అమ్మాయి వెళ్తుంది అమ్మాయి వయసు ఏంటంటే త్రీ అండ్ హ్యాఫ్ అది ఫోర్ అండ్ హ్యాఫ్ వయసు ఇప్పటికి ఆ బొమ్మలు ఏమో ఉంటాయి ఆ బొమ్మకి పేరు లేదు ఆ భారతీయ అనే బొమ్మ ముప్పై నాలుగు భారతీయులు ఉన్నాయా అన్నది ఇప్పుడు నాలుగు వందల సంవత్సరాల వయసు థర్టీ సిక్స్ భారతీయ కాదు అన్న very special block state continue all these స్వామికి మా మా మనోరాలు బాబు తీసుకొస్తానంటే ఎందుకు బాబు తీసుకుని ఎన్ని ఎన్ని వల్ల నేను వల్ల భారతీయ కొనుగోలు అందరూ కొన్నాం భారతీయులు నామధేయం ఏది నామధేయం ఇంకా ఓ అందరూ ఒకటి కొంత ఈ భారతీయుని ఆ భారతీయుని ఈ విధంగా ఎంత తెలుసు ఒక్కొక్క భారతీయ హండ్రెడ్ డాలర్ ఎన్ని हिंदुस्तान इसकी भाषा देव की भाषा अभी ये रास्ते से बाद चल देगा और दिल्ली फुटपाथ जाते हमेशा नगर डाला जाएगा हमारा लाइफ नागरिक ఇప్పుడు ధర్తి ధర్తి and that young girl planning planning for बातचीत బాధ్యత నెక్స్ట్ ఇయర్ అంటే యూ హ్యావ్ को బి అ కొత్త పార్టీ సిస్టమ్ ఈ పాత పార్టీ సంప్రదాయానికి మళ్ళీ కొత్త పార్టీ సిస్టమ్ ఆ కేసు వెళ్ళి చేస్తుంది ఈ రకంగా సంక్షేమ కింద వాళ్ళు నిర్మాణం చేస్తారు అది అలా కొంతనే ఉంటారు థింగ్స్ అండ్ ఆనందాన్ని సందేహం ఎంత ఎక్కువ తీర్చిని సంపాదిస్తే ఆ ఆనందం అనేది ఒక ఆశ అది దొరకదు బాగా దూరంగా పోతూనే ఉంటుంది మీరు తీర్చిన రకాలు తెలుస్తూనే ఉంటారు ఆ ఆనందం నేను వైరాగ్యం గురించి చెప్పేది చెప్తే వాళ్ళు అలా అలా తీసుకుంటారు అంటే ఇటువంటి దృష్టికోణం ఒకటి ఉందా అని వాళ్ళని పాపం తెలియదు కొంతమంది కోపడతారు ఏదైనా అమలయ్యాలని చేస్తున్నారు చెప్పేసి సో అలా అయిపోతారు తన దేహం తన ఇంద్రియాలు తన తృప్తి తన ఆనందం తన సుఖం అది తన సుఖం అలా ఎవరైతే ఉంటారో తేన ఏవ సత్కర ఏవ వాడు సత్కరు ఇక్కడ శంకర్లు అంటున్నారు సత్కరుడు అంటే ఎవరో సొమ్ము అపహరించాలో చెప్పాలి కదా ఇప్పుడు సత్కరుడు అంటే చోరుడు అంటే మేము ఎవరో వ్యాపారం మాకు మేమే ఎంజాయ్ చేస్తాం మీ సొమ్మే మీరేమైనా ఇచ్చారా డాలర్లు బాధ్యత ఉంటుంది మాది మేమే కొనుక్కున్నాం మీకే ఉండే అని మీరు అన్నానికి లేదు అలా అన్నానికి లేదు నేను చూడాలి చోరీ ఏం చేయాలి మా నేను కట్టుకొచ్చుకుంటున్నాం అంటున్నాం చోరీలతో చూపించాను చూపించకపోతే భాష్యకారులు ఇంకా భాష్యం అని చూపిస్తున్నారు దేవాది వాయువుని తీర్చుకున్నావా వాయువుకి నువ్వు ఏమిచ్చావు నీళ్లు త్రాగుతున్నావు జలదేవతకి ఏమిచ్చావు సో సమాజంలో జీవిస్తూ సమాజ సుఖాలను నేను భవిస్తున్నావు సమాజానికి తిరిగి ఏమిచ్చావు అంటే అర్థమేంటి ఈ ప్రకృతి శక్తుల రూపంలో దేవతలు ఉన్నారు ఆ దేవతల యొక్క స్ఫూర్తిని మీరు అపహరించినట్లయినది కాబట్టి మీరు చోరుడవే కాబట్టి నేను చోరీ చేయలేదంటే కూడా చోరుడవే కనుక ఎప్పటికీ ఇవ్వాలండి జీవన్ జీవన్ జీవన్ తప్పనిసరిగా కొంత తీసుకోవడం తీసుకోవడం మహాత్ములు తీసుకోవడానికి సిగ్గుపడతారు బిడియపడతారు ఎందుకంటే తీసుకోవడంలో you are invoking the small self ఆ సెల్ఫిష్నెస్ ని బయట తీసుకొచ్చినట్టు తీసుకోవటం నాకు ఇది కావాలని మీ దగ్గర నేను వాల్యూ ఉంటాను ఏదో అంటే నాలో ఉండే సెల్ఫిష్నెస్ కి నేను బలం చేసినట్టు దాంట్లో అదే ఉంది సెల్ఫిష్నెస్ బలం చేసుకోవడంలో సిద్ధిపడాల్సింది అసలు మనకి మనం అయితే అసలు చేసేటువంటి పరిస్థితే కానీ దాంట్లో సహజ ఇవ్వడంలో యాజ్ డినై వ్యవస్థ by giving others you deny వ్యవస్థ సెల్ఫ్ డినైల్ అంట సెల్ఫ్ డినైల్లో ఎంత ఆనందం ఉన్నది ఎంత మహిమ ఉన్నది ఎంత శోభ ఉన్నది కాక ఇలా పైగా సెల్ఫ్ వైపు వాడుతున్నది బాగా ఉంచుకోవాల్సింది ఇది అలాగే సెన్సిటివిటీ రావాలి కానీ మనుషులు ప్రధానంగా మోడర్నిటీ ప్రభావం నుండి ఏముంది చాలా నిశ్చితిగా అంటే ఎలాగనమాట పది మంది పది మంది ఉన్నప్పుడు ఆ పదిలో మందిలో స్వామి కూడా ఈ లోపల తీర్థ అది వెంటనే అలా బాగా తక్కువ తీసుకుని నమ్మేస్తుంటాడు అంటే ఆ సెన్సిటివిటీ లేదండి అలా జరుగుతుంది అలా జరుగుతుంది తిన్నాం అంటే తన కడుపుకి తింటున్నాడు అంటే అంతలాగా లేదు అప్పుడు ఆ పిజ్జా తీసుకుని ఓపెన్ చేసి అయ్యా రండి ఇక్కడ పిజ్జా ఒక్కలు ఉన్నాయి రండి ఇరవై అని ఒక ముఖం పర్సన్ పెట్టుకుని అది ఇచ్చేస్తే ఏమైనా నాలుగు జనాలు మొక్క ఒక మొక్క రెండు ఉన్నట్టుగా ఉంటే రాత్రి తినేసేది కానీ అందరూ చేస్తుందా ఇది అది ఒకటి తన తన వాతావరణం మద్దతు చేసి అందరికీ తేమ ముక్క పంపించి అప్పుడు చూసి చుట్టూ చూసి వాళ్ళు జనం ప్రారంభించారు అప్పుడు మనం కూడా ఉంది నా పరిస్థితి అంటే ఈనాటి యువకులు ఈ రకంగా వెస్టర్న్ హ్యాబిట్స్ లో పడిపోయి ఇలా చేస్తున్నారా అనిపిస్తుంది మనం తినేప్పుడు కొంచెం చూసుకోవాలి తర్వాత తెచ్చేసి అప్పుడు మనం ధైర్యంగా తినడానికి ధైర్యం అలాంటి తెలిసి తెలిసి అది యజ్ఞ భావం అంటే అలాగే అటువంటి ఉన్నతమైన ఆలోచనతో జీవించడం అవసరం తర్వాత దాని మంచిది నెక్స్ట్ క్లాస్ ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణ పూర్ణమిద్యే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే ఓం శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ హరి ఓం